శ్రీమహాగణాధిపతే నమ సదాశివసమాగమాన్ కవితాచార్యమధ్యమాన్ ఆత్మరాజార్య పర్యంతాం వందే గురు పరంపరాన్ ేయాన్ అధర్మో విజునధర్మానుష్ఠితధర్మే నిధనం శ్రేయ అవధర్మో భయావహ స్వధర్మ పరధర్మ చెప్పాను అయినా ఒకసారి ఇంకా ఒక రెండు అంశాలు ఒకసారి ప్రస్తావించాను మీతో కానీ స్వా అంటే తాము పర అంటే ఇతరులు స్వా అంటే ఆత్మ తాను కదా కాబట్టి స్వధర్మ అంటే ఆత్మ పర అంటే అన్య అంటే భేద దృష్టి కలిగిన ధర్మం సో ధర్మం ఎప్పుడు బుద్ధి ఉంది పురుషార్థాలు ఏమి ఎక్కడ ఉంటాయో గమనించండి కామన అనే పురుషార్థం ఉంటుంది మనస్సులో దేంతోనూ మనస్సులో అర్థము అనే పురుషార్థం ఉంటుంది బయట అర్థం అంటే సంపద డబ్బు మొదలైనవి బయట ధర్మం బుద్ధిలో ఉంటుంది నిత్యాత్మిక బుద్ధి మంచిది చెడు నిర్ణయం చేసేది బుద్ధి మోక్షం ఆత్మయం అది పురుషార్థం యొక్క వ్యవస్థ కాబట్టి ఇక్కడ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్న కనుక ధర్మం యొక్క స్థానము లోకస్ ధర్మం యొక్క అధిష్టానము లేక ఆశ్రయం అంటారు అది బుద్ధి బుద్ధి దృష్ట్యా స్వధర్మమేమి పరధర్మమేమి ఎందుకంటే ఆలోచిస్తే బుద్ధి అంటే ఏంటి బుద్ధి అంటే ఇట్ ఈస్ ద మూవ్మెంట్ ఇది అవేర్నెస్ చైతన్యంలో కదలికకి బుద్ధి అంటే సో చైతన్యంలో కదలిక వస్తే దాన్ని బుద్ధి మనం చాలా అనుకున్నాం కాబట్టి బుద్ధికి స్వధర్మం ఏమిటంటే బుద్ధికి ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి గోల్డ్కి స్వధర్మం ఏమిటి నోబుల్ మెటల్ అది పరధర్మం ఏమిటి గుడ్ లుకింగ్ నెక్లెస్ అని ఇవన్నీ కూడా ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా డివిజన్స్ తో కూడినటువంటి ఆభరణ ప్రపంచం అంతా పరధర్మమే దానికి అదంతా పరధర్మం దానికి స్వధర్మం కేవలము నోబుల్ మెటల్ అన్నదే దానికి స్వధర్మం అలా తీసుకోండి దృష్టాంతం రేపు దేవుడికి ఇది స్వధర్మం అనుకోతుంది అది పరధర్మం ఎందుకాదని అలా అనుకోవద్దు ఎందుకంటే దృష్టాంతం ఇస్తున్నాను నేను దృష్టాంతం పర్పస్ అంత మాత్రమే అదేవిధంగా బుద్ధికి స్వధర్మము ఆత్మస్వరూపంలో ఆత్మనిష్ట తన తన స్వరూపంలో తాను ఉండడం దాని ధర్మం బుద్ధికి పరధర్మం ఎంత తెలుసునండి తన స్వరూపానికి ప్రస్తుతోపత్వ స్వరూప అండ్ ఆ బుద్ధిని భేద దృష్టి భేద ప్రపంచంలోకి పంపించటం ఇది కారణం ఆ రకంగా వేదాంతులు ఆ విధంగా చూస్తారు తర్వాత హిందూ ధర్మంలో ఉండే విశేషం ఏంటంటే నిన్న అనేక అంశాలు చెప్తాను ఈ శ్లోకంలో ఉంటే కొన్ని అంశాలు వినలేదు కూడా అన్నింటితో మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్ చెప్పి ఇదే వచ్చినప్పుడు మాట చెప్పేస్తే అక్కడికి కంట్లో ముగ్గురు అవసరం అనుకుంటారు ఇప్పుడు ఇస్లాం క్రిస్టియానిటీ మొదలైన ధర్మాలు మీరు చూసినట్లయితే రాజకీయానికి సెక్యులరిజం ఏదో మాట్లాడుతూ ఉంటారు అన్ని ధర్మాలు అన్ని మతాలు ఒకటే కూడా చెప్తూ ఉంటారు కానీ ఒకటి కావు అన్ని మతాలు ఒకటి కావు అన్ని మతాలు ఒకటే అయితే ఇంత ఇంత కాన్ఫ్లిక్ట్ ఎందుకుంటుంది ఇంత హింస ఎందుకుంటుంది తర్వాత సెక్యులరిజం హిందూ చెప్తారు మీరు జాగ్రత్తగా గమనించండి గత వెయ్యి సంవత్సరాలు చరిత్ర చూస్తాం వెయ్యి సంవత్సరాలు చరిత్ర చూస్తాం అయితే వంద సంవత్సరాలు చూస్తాం అయితే వెయ్యి చూస్తాం మీ ఇష్టం కనీసం ఆ మాత్రం హిస్టరీ తీసుకోవాలి పదేళ్లలో మీరు తెలిసి చేయలేదు వందేళ్ళు తీసుకున్నాం అయితే వెయ్యేళ్ళు తీసుకున్నాం మతం పేరిట ఎక్కువ రక్తపాతం జరిగింది అనేది వాస్తవం ప్రపంచంలో రక్తపాతానికి హేతులు ఏంటి విశ్లేషణ చేసి మొదటి స్థానంలో మతం ఉంటుంది మతం కారణంగా ఎక్కువ రక్తపాతం రెండవ స్థానంలో ల్యాండ్ గ్రావిటీ అనేటువంటి దురాశ రెండవ స్థానంలో ఉంటుంది మొదటి స్థానంలో మాత్రం సో ఫిజికల్గా ల్యాండ్ ఎక్కువ కోసం జరిగే రక్తపాతం తక్కువ ఐడియా రూపంలో ఉండే మతానం కారణంగా జరిగే రక్తపాతం ఎక్కువ థిసిస్ నెంబర్ వన్ మనకు గత రెండు సంవత్సరాల చరిత్ర చూసినా రెండు సంవత్సరాల చరిత్ర చూసినా ఈ యొక్క నెంబర్ టూ ఈ రక్తపాతంలో హిందూ మతం కారణంగా జరిగిన రక్తపాతం ఇంటి నుంచి ఏమీ లేదు ఇంత ఇంత రక్తపాతం జరిగిన ప్రపంచ చరిత్ర ఇదంతా కూడా ఇస్లాం క్రిస్టియానిటీ వల్లనే జరిగింది గత వందేళ్ళు మీరు తీసుకున్నా వెయ్యేళ్ళు తీసుకున్నా ఇస్లాం క్రిస్టియానిటీ వల్లనే రక్తపాతం జరిగింది కుంసేపు వార్తనండి మరో వార్తనండి మరో వార్తనండి గల్ఫ్ వాదనండి ఏ వారైనా ఇస్లాం క్రిస్టియానిటీ మూలంగానే రక్తపాతం జరిగింది కానీ హిందూ మత మూలంగా రక్తపాతం జరిగింది ఇది ఇది కాన్సెప్ట్ ఉంది చాలా మినిమం సో మీరు డిబెస్ట్ హిందూ ముస్లిం రైట్స్ ని చెప్పాల్సి హిందూ ముస్లిం రైట్స్ లో హిందువుల యొక్క బాధ్యత చాలా నిజంకి లేదని చెప్పాలి ఒకవేళ ఉందని మీరు హిందువుల బాధ్యత ఉందని తీసుకున్నా పేరు లేని అక్షరాలను జడ్జి చేస్తే ముస్లింస్ బాధ్యత ఎక్కువ ఉంది హిందువుల బాధ్యత కాబట్టి అది ఇస్లాం క్రిస్టియానిటీ దాని యొక్క భాగంలో ఆ ప్రయత్నం చేరినట్లయితే మీరు ఆ రకంగా చూసుకుంటే హిందూ మతం మూలంగా లేని రక్తపాతం హిందూ మతం ఇస్లాం క్రిస్టియానిటీ వల్ల రక్తపాతం ఎక్కువ ఎందువల్ల కారణం ఏంటంటే మౌలికంగా ఇప్పుడు కూడా యాక్షన్ వెనుక ఒక ఐడియా ఉంది ఒక కాన్సెప్ట్ ఒక ఐడియా ముందు పుట్టి తర్వాత యాక్షన్ వస్తుంది సో ఈ ఇలాంటి పరిస్థితి చరిత్ర జరిగేటువంటి దగ్గర హేతు చూసినట్లయితే ఇస్లాం క్రిస్టియానిటీలో స్వధర్మం అధర్మం రెండే ఉంటాయి స్వధర్మం పరధర్మం అధర్మం అనేది అది వాళ్ళ పెద్ద లేదు సరే హిందూ ధర్మంలో మూడు ఉంటాయి చూడండి స్వధర్మము పరధర్మము చెప్తారు అధర్మం ఎలాగో చెప్తారు నా ధర్మం నీ ధర్మం మన ఇద్దరికి మన ఇద్దరి ధర్మాలకి విరుద్ధమైనటువంటి ఆభరణం ఇది హిందూ ధర్మం యొక్క విషయం నా ధర్మం నా పూజ నా దేవుడు నాకు ధర్మం నీ పూజ నీ దేవుడు నీ విశ్వాసము నీకు ధర్మం మన ఇద్దరి విశ్వాసాలకి కూడా ఆటంకం కలిగేటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అదే అధర్మం అని ఆ రకంగా వ్యవస్థ చేశారు కానీ మీరు ఇస్లాం చూసినట్లయితే ప్రతి క్రిస్టియానిటీ కానీ చూసినట్లయితే మీరు చెప్తారు వాళ్ళ పుస్తకాలు వాళ్ళగా ఉంటుంది ఉదాహరణకి ఒక క్రిస్టియన్ మిషన్ ట్రైన్ అడిగారు ఒక క్రిస్టియన్ ఎవరో పెద్ద మిషన్ అడిగారు ఆర్ట్ బిషప్ ఆఫ్ క్యాంకర్ బరి అని ఎవరో ఆయన అడిగారు ఏమని అడిగారంటే ఏమండి ఒక క్రిస్టియన్ వాడు కేథలిక్ కేథలిక్ అయిన వాళ్ళు అడిగాను కదా సో వాడు జీవితంలో మద్దతు చేశాడు దొంగతనాలు చేశాడు ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు కానీ అదైతే రిపెంటెన్స్ ఏదో ఉంటారు కన్సెషన్ కన్సెషన్ చేసి ఒక ఒక దిశప్రజలుగా అందరికీ కన్సెషన్ చేసి నేను లాస్ట్ సమ్మె లాస్ట్ లాస్ట్ సమ్మె ద్వారా నేను ఆరాధిస్తున్నాను అని కన్సెషన్ చేశాను ఇప్పుడు వారు హెల్ప్ పోతారా హెల్ప్ పోతారా అని అడిగితే వారు హెల్ప్ పోతారా ఓకే ఇంకొక ఆయన ఉన్నాడు తుర్కీలో కూడా తీసుకుని ఖాళీ ఉంటుంది అది నా జీవితంలో ఏనాడు ఫేమస్ కూడా హాని చేయలేదు చాలా పవిత్రమైన ఎథికల్ లైఫ్ ను చేశారు దాన ధర్మాలు చేశారు కాబట్టి మానవుడికి సేవ చేశారు కానీ క్రీస్తుని ద్వారా దేవుడిని పూర్తి చేయలేదు అతను మాత్రం లేదు బాప్తిజం ఇది ఏం చాలా భారతీయమైన బతుకు పెట్టారు ఇప్పుడు వీడు హెల్మెట్ పోతారా హెల్మెట్ పోతారా అంటే హెల్మెట్ పోతారని చెప్పారు అర్థమైందా కాబట్టి వాళ్ళకి స్వధర్మం ఒకటి ఉంటుంది అధర్మం ఒకటి పరధర్మం అనేది ఉంటుంది ఇది ఎన్నో పరధర్మ ఇది only one dharma that is our dharma truth is linear truth is inclusive కాదు లీనియర్ లీనియర్ అంటే అది డివైడ్ చేస్తాను దాన్ని డివైడ్ చేస్తాను ఇది ట్రూత్ ఇది అనుకుంటుంది ఒక మధ్యలో గోడ కట్టినట్టు ఉంటుంది ట్రూత్ ఆ ట్రూత్ మా అని చెప్పే ధర్మాలు అదే హిందూ ధర్మాలు ఉంటుందంటే స్వధర్మము పరధర్మము ఈ రెండింటికి విరుద్ధమైనది అధర్మం కాబట్టి అధర్మాన్ని ఫైట్ చేయాల్సి వస్తే ఇప్పుడు టెర్రరిజం ఉందనుకోండి అది అధర్మం దాన్ని ఫైట్ చేయాలంటే అది కేవలం హిందువులు ఫైట్ చేయాలని తప్పదు ముస్లింస్లో ఫైట్ చేయాల్సింది వాళ్ళు వాళ్ళు ఫైట్ చేసే మానే సపోర్ట్ చేయడం మానే టెర్రరిస్ట్ వాళ్ళు రక్షిస్తుంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ సమస్య సౌకర్యాలన్నీ వాళ్ళు ఉద్దేశిస్తూ ఉంటే వాళ్ళ అధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది ఎవరికైనా బిజినెస్ ఇచ్చినా యాజ్ యాజ్ బిజినెస్ కాబట్టి ముస్లిమ్స్ కూడా చాలా ప్రోయాక్టివ్ పాలసీ తీసుకుని టెర్రరిస్ట్ రక్షణ ఇవ్వకుండా వాళ్ళని ఐసోలేట్ చేస్తే టెర్రరిజం కోసం భారతదేశంలో టెర్రరిజం కూడా ఒక రోడ్ ఉంటుంది వాళ్ళంతా వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే ఈ టెర్రరిజం ఇలా ఇప్పుడు నల్గొండలో ఐఎస్ఐ బ్రాంచ్ ఉంది హైదరాబాద్ బోర్డు పెట్టలేదంటే ISI second headquarters Hyderabad లో ఉంటాయి ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ ఇస్లామాబాద్ లో ఉంది సెకండ్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంది ఇది బోర్డు పెట్టలేదు బాగుండదు జాయింట్ కనెక్షన్ పోయి బ్రాండ్ అని బోర్డు ఉంటుంది దాని పక్కనే ఐఎస్ఐ బ్రాండ్ అని అలా బోర్డు పెడితే బాగుండదు అంజేది పెట్టలేదు అదర్వైజ్ ఫ్యాక్టరీస్ అయితే కాబట్టి ఈ ధర్మం విషయంలో హిందూ మతానికి ఉన్నటువంటి దృష్టికోణం చాలా విస్తృతమైనది ధర్మం మరో ధర్మం నీ ధర్మాన్ని నువ్వు చేసుకోమన్నాం కానీ స్వధర్మం వాడికి స్వధర్మం కాబట్టి దాన్ని ద్వేషించాల్సిన అవసరం ఏదైతే అది మన అవసరం మాత్రం ఉద్దేశించబడలేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి అదొక దృష్టి ఇది ఫైనల్గా అధర్మం అంటే అధర్మానికి ఐదు శాస్త్రులు ఉన్నాయి ఏం చెప్పారు అధర్మం అనే శక్తికి అధర్మ వస్తాం అనేది ఐదు శాస్త్రులు ఉన్నాయి ఒకటి విధర్మం రెండు పరధర్మం మూడు ఆభాష నాలుగు ఉపమా ఐదు శాస్త్రులు అనే ఐదు శాఖలు అధర్మ వృక్షాంతం విధర్మ ధర్మబాధో విధర్మస్య ధర్మం అన్నది ఒక కామన్ కామన్గా ఉంటుంది అందరి మానవులకి కామన్గా ఉంటుంది ఇప్పుడు ప్రాణం హింస ఉంది ఇది ధర్మమా అధర్మమా అంటే అధర్మం ఎవరు ఎక్కడ ఎలా చేసినా అధర్మం ప్రాణహింస అధర్మం మతవాది సొమ్మును అపహరించుట ధర్మమా ధర్మమా అధర్మం ఇస్లాంలోనైనా అధర్మమే హిందూ అలాగే తెలుసుకోవాలి వాళ్ళు అలాగా తెలుసుకోవాలి మరి అపహరించిన వాళ్ళు ముస్లిమైతే అధర్మం అనుకోవాలి తప్ప అలా అనుకోవాలి అధర్మం కాదు అనుకోవాలి మావాడైతే అధర్మం కాదు అనుకోరు ఎవరు చేసినా అధర్మం అవసరం ఇంకా చెప్పాలని చెప్పాను అధర్మము అంటే విధర్మము అధర్మం విధర్మము అంటే ధర్మానికి విరుద్ధమైన ఆచరణ తర్వాత పరధర్మం కూడా ధర్మం ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పింది ఏంటంటే గృహస్థితి సన్యాసి ధర్మం అధర్మం సన్యాసికి గృహస్థ ధర్మం అధర్మం ఎంతవరకు అంటే ఎంత క్లియర్ చెప్తారంటే ఈ హోమం అది చేస్తూ ఉంటారు అగ్నిహోత్రంలో హోమం చేయాలి సన్యాసి కనుక అగ్నిహోత్రంలో హోమం చేస్తే అది అధర్మం ఏదైతే sannyasi and therefore he should not perform yajna అది వ్యాధ అగ్నిహోత్రంలో వస్తువులు వేసుకోండి ఆర్ ఈ షుడ్ గ్రహస్థ అని బూదుతాను జనాభ అంతేకాదు సన్యాసంలో ఉండి యజ్ఞం చేయండి సన్యాసం యజ్ఞం చేయడం ఏంటంటే గృహస్థులు యజ్ఞం చేయాలి కానీ సన్యాసులు యజ్ఞం చేయడం ఏంటంటే మీరు యజ్ఞం చేయండి కదా చూడండి ఎందుకు చేయించాలి మీరు గృహస్థులు చేసుకుని ప్రోత్సహించాలి వాళ్ళు చేసుకుంటారు లేదా మనం దగ్గరికి చేయించాల్సిన ధనం ఉంది ఇప్పుడు గృహస్థులు కొడుకు పెళ్లి మనం సన్యాసం చేస్తున్నారా భక్తులు వస్తారు భక్తులు కోరుతూ ఉంటారు ఆ కోరుకు వెళ్ళి సన్యాసి చేస్తున్నాడా భక్తులు చేస్తుంటారు సన్యాసి వెళ్ళి అభివృద్ధిస్తా అభివృద్ధిస్తా లేకపోతే లేదు కూతురు వెళ్ళి సన్యాసి చేస్తున్నాడా అలాగే యజ్ఞం కూడా వాళ్ళు వాళ్ళ ధర్మాలు వాళ్ళు చేసుకుంటున్నారు అలాగే యజ్ఞం కూడా వాళ్ళు చేసుకుంటారు సన్యాసం తీసుకుని ప్రోయాక్టివ్ గా ఉండి యజ్ఞాలు చేయించాల్సిన పని ఉంది ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేసుకోవడం అనేది ఇలా సంఖ్యానం ఇలా అనుకుంటున్నానే నేను కొంచెం సందేహం పడ్డాను మనం ఎలా ఇది మాట్లాడుతున్నాను బట్ థింక్ ప్రధర్మం కాబట్టి అయితే ఎంత మంచి పనమైనా కూడా ఎంత పవిత్రమైన కార్యమైనా కూడా ప్రధర్మం కనుక కాకపోతే అది అదేమవుతుంది అధర్మం అవుతుంది పరధర్మం అయితే అధర్మం ఇప్పుడు ఒకటి కంటే ఏదో రోడ్డు ప్రమాదం అని యాక్సిడెంట్ అయింది అది అర్థ రత్నం అది ఉంది వాళ్ళకి ఏదైనా సేవ చేయాలి ఆ టైంలో మీరు పూజలో ఉన్నారు ఆ పూజ విధులు పెట్టడం విధులు పెట్టి వాళ్ళకి సేవ చేయడం మేము లేకపోతే పూజ చేసుకుని కూర్చోవడం అంటే పూజ విధులు పెట్టి వాళ్ళకి సేవ చేయడం ధర్మం కాబట్టి ఈ విధంగా ధర్మం అనేప్పుడు చాలా సూక్ష్మంగా ఉంటుంది మంచి పనైనా కూడా ఆ సమయం సందర్భంగా కుదరకపోతే అది అధర్మం అయిపోతుంది అలాగే అగ్నిహోత్రంలో హోమం చేయడం కూడా సన్యాసిగా అధర్మం గృహస్థిగా కాబట్టి ఈ విధంగా స్వధర్మము పరధర్మము కూడా అధర్మ శాఖలలో ఒకటి మూడవది ఆభాస ఆభాస అంటే ధర్మాభాస నిత్యాభాసము నిత్య ఆభాస వాక్య ఆభాస అంటే ధర్మాభాస అది ధర్మంగా కనపడుతుంది కానీ ధర్మం కాదు ధర్మంగా కనపడుతుంది నేను దృష్టాంతం చెప్తుంటారా మన సమాజంలో బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న దృష్టాంతం ఏంటంటే దేవుడికి ఈ దేవిని భరిస్తారు ఈ దేవాలయాల్లో దేవుడి అమ్మవారి దేవాలయంలో వారు పశువుని భరిస్తారు వారు ఏమనుకుంటారు తీసుకెళ్తున్నాను దేవుని నైవేద్యం చేస్తున్నాను తాను ఏదో చాలా గొప్ప మంచితం చేస్తున్నాను అనుకుంటాను కానీ తప్పు తప్పు అలా ధర్మాభాష అలాగే ధర్మం పేరుతోటి పశువులకు హింస చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ నేను చూస్తాను ధర్మం పేరుతో ముందుగా కొంచెం చదువుకోని వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో కొంచెం చదువు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు అంత తేడా కర్మం పేరుతో చేసేటువంటి తెలుసు సమాజంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర దేవదాసి సిస్టమ్ ఒకప్పుడు ఉండేది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి బ్యాన్ చేసిందా రానుకోవడం ఇప్పుడు అధర్మాన్ని మనమే సర్దుబాటు చేసుకోవాల్సింది మతాధికారులే సర్దుబాటు చేయాలి లేకపోతే సమాజమే సర్దుబాటు చేసుకోవాల్సింది వాతావరణ ఉపాధికారులు కానీ సమాజం కానీ వాతావరణం ఇప్పుడు దేవదాసు సిస్టమ్ ఏంటంటే ఇది సీఎం ఎక్స్ప్లాయిట్ చేసిన మనం ఏది ఎక్స్ప్లాయిట్ చేయడమే దాని యొక్క లక్షణంగా ఉంటుంది ఆ సిస్టమ్ మీరు మీరు చేస్తారు ఎలాగంటే సిస్టమ్ అవసరం సో అది ఉంటే సెంటిమెంటల్ గా ఉంటుంది తప్పిస్తే అది ప్రాక్టికల్ కాదు ధర్మం కూడా ధర్మ ఆధారం ఇప్పుడు యంగ్ లేడీ ఉంటుందండి ఆ యంగ్ లేడీని మీరు కృష్ణుడితో వెళ్ళాయినా ఆ అమ్మాయి తనంత తానుగా జీవితం అంతా బ్రహ్మచర్యంలో దాపాలని ఒక నిశ్చయానికి వస్తే ఆ సమాచారం లేదు ఆ అమ్మాయి తరఫున ఊళ్ళో వాళ్ళందరూ కృష్ణ నిర్ణయం చేసేస్తుంది నీకు కృష్ణుడితో పెళ్ళింది కాబట్టి నువ్వు మానవుని పెళ్ళాడకంలో ముద్ర వేసేదామని ఇంకా మనుషులు పెళ్ళాడకం ఇప్పుడు ఆ జీవితం ఆమె ఎక్స్ప్లాయిట్ చేసింది పెద్దవాళ్ళందరూ అనుకున్న వాళ్ళందరూ ఎక్స్ప్లాయిట్ చేశారు ఈ విధంగా అది చూడడానికి దేవుడి పేరుతోటి ధర్మం లాగా ఉన్నప్పటికీ ధర్మాభాష ఇలాంటివి మనకు సమాజంలో చాలా కనపడుతుంది ఇవన్నీ అధర్మాలు ధర్మ ఆభాస తప్పిస్తే అధర్మమైన వాస్తవం తర్వాత క్షలము క్షలము అంటే మనస్సులో భక్తి ఉండదు కానీ తనకి భక్తి ఉన్నట్టుగా ఊళ్ళో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు దీన్ని క్షలము మోసం ఉండేది క్షలం అంటే మోసం సో రావణాసురుడు సీతాదేవిని అపహరించడానికి వాడు ఏ వేషం వచ్చారు సన్యాసి వేషం వచ్చారు భిక్ష కోసం అది క్షలం క్షలంలో హైయెస్ట్ వర్స్ట్ టైం ఆఫ్ క్షలం అలా కాకుండా అదైతే టీవీ చేస్తాను ఇది చేస్తాను ఇది చేస్తాను డబ్బులు ఎక్కువ చెప్పి వాళ్ళ పాల్గొనాలి లేకపోతే వీడి చేయి తెలియదు నేను చేయి చేస్తాను మీకు వీరికి వీడికి తెలుసు మరి వీడికి విజ్ఞానం విజ్ఞానం కూడా కదండి మనం తిరిగి చేస్తా బిలీఫ్ ఉంటుంది వాటిని టెస్ట్ చేస్తూ ఉంటాడు అదంతా కూడా క్షలము వారికి తెలుసు వాళ్ళ లోపల వాళ్ళు తెలుస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక ఆయన నాతో చెప్పారు నేను ఈ సంవత్సరాలు విద్యార్థి తీసుకుంటాను నాకు వయసు మూడు వందల ఏళ్ళు ఉంది దీన్ని క్షణమ్మ ఎందుకు వయసుకి తీసుకెళ్ళి దాని ఏదో వంద లాజిక్ మళ్ళా ఆయన వయసు డెబ్బై ఐదు ఆయన అంటాడు నేను ఆ ఐదేళ్ల క్రితం గోహలో ప్రవేశించాను అప్పుడు నా వయసు అరవై ఐదు ఐదేళ్ల క్రితం కాదు మూడు వందల ఐదేళ్ల క్రితం ఏదో చెప్తాను ఆ సమాధిలో వెళ్ళిపోయినప్పుడు కాలం ఆగిపోయింది నాకు అని ఇలాంటి అని పిచ్చి లాగి తెలియజెప్పి నా వయసుకి నేను ఉండలేదు ఏం చెప్తాం అలా అది క్షణం ఆయన తెలుస్తూ ఉంటుంది దినస్కి లోనే వచ్చిన దినస్కరం ఏమో నేను ఏదో భ్రమపడుతున్నానని తెలుస్తూ ఉందా నేను చెప్తున్నది చెందాదు తెలుస్తూ ఉందా అయినా కూడా ఆయన అలా చెప్తాను అది క్షణం ఉపమా ఆఖరి అకర్మ యొక్క శాఖ ఉపమా ఉపమా అంటే ఉపమా అంటే సంస్కృతం ఉపమా తెలుగు ఉపమా కాదు దీన్ని ఎలా చెప్పడం అంటే ఏం చేస్తానంటే ఇమిటేషన్ ఉపమా అంటే ఇమిటేషన్ దాన్ని ఇది ఇమిటేట్ చేస్తారు దాన్ని ధర్మంగా ప్రచారం చేస్తారు ఇమిటేషన్ చేస్తారు దాన్ని అధర్మం ఇమిటేషన్ ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక ఆయన ఊరు వెళ్తున్నాడు ఎక్కడికో వెళ్తున్నాడు అయ్యా మీ పేరు ఏమన్నాడు నా పేరు భద్రావు ఏం భద్రావు అంటే ఆ రాబోయే ఊరు వైష్ణవ గ్రామం అయితే రామభద్ర రాబోయే ఊరు శైవ గ్రామం అయితే వేరాభద్ర తర్వాత అక్కడికి వెళ్తున్నది వైష్ణవ సమాజం అయితే నాన్న పెట్టుకు వెళ్తాడు వెళ్తున్నది శైవ సమాజం లింగాయత సమాజం అయితే విభూతి పెట్టుకు వెళ్తాడు ఇలాంటి డిస్కైండ్ ఆఫ్ ఇంకేట్ చేసి నేను ధర్మాత్మను ప్రూవ్ చేసే ప్రయత్నం చేశాను ఇంకేదైనా మంచి ఎగ్జాంపుల్ మీకు జరిగితే మీరు ఆలోచించేయండి ఉపమా ఇమిటేషన్ ఇమిటేషన్ అన్నది అదే అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆయన మీరు తీసుకొని ఆయన ఒక పర్టికులర్ హెయిర్ స్టైల్ కారణంగా లోకంలో నుంచి ప్రఖ్యాతి పొంది ఉన్నారు మీరు కూడా అటువంటి హెయిర్ స్టైల్ ఇంకే అదే ధర్మ సంబంధంగా ధర్మానికి సంబంధించి మామూలుగా లోకంలో ఇదే పని చేస్తే దాన్ని ఫ్యాషన్ అంటారు హెయిర్ అలా హీరో హీరో హీరోలు వేస్తున్న స్టెప్స్ లాంటి స్టెప్లు వీళ్ళు వేస్తున్నారు దాన్ని ఇమిటేషన్ అది లోకంలో ఫ్యాషన్ ఉంది దాంట్లో తక్కువ ప్రసక్తి లేదు కానీ ధర్మంలో అలా చేస్తారు వాసుదేవుడు ఇంకేషన్ చేస్తాను జాగ్రత్తగా ఒకరు ఉంటారు వాడు నా పేరు వాసుదేవుడు అసలు పేరు సౌందర్యం వాసుదేవుడు అంటారు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు వసుదేవపుత్రుడు అదేవిధంగా నువ్వు వాసుదేవుడు అంటే నేను కూడా వాసుదేవుడు ఎందుకంటే శ్రీకృష్ణుడి కన్నా గొప్ప నాకు లేదా శ్రీకృష్ణుడు పీతాంబరంగా వీడు కూడా పీతాంబరాలు తర్వాత వీడు శ్రీకృష్ణుడు కొంచెం నీళ్ళ వేటించాడు వీడు ఒంటికి ఆ నీళ్ళ రంగు వేసుకుంటాడు మన సినిమా యాక్టర్లు వేసుకున్నట్టుగా రంగు వేసుకుంటారు తర్వాత శ్రీకృష్ణుడు నామం వేసుకుంటారు ఆయన అని అని మనం నిధించాలి ఆయన నామగుతున్నాయి నా జన్మలో శ్రీకృష్ణుడు ఈ భూమి గుర్తుండేవారేమో నాకు అనుకుంటాను నేను అవుతాను చూస్తే ఏదైనా నామం పెట్టుకోవడం తప్పే లేదు వాటెవర్ లేకపోతే కేవలం బొట్టు పెట్టుకుని ఉండొచ్చు ఆయన ఆ నామం పెట్టుకున్నాను అవుతాను చూస్తే నామం పెట్టుకున్నాను ఆయన నామం పెట్టుకున్నారు కాబట్టి వీడు కూడా నామం పెట్టుకుంటారు ఓం ప్రకారం వాసుదేవుడు నేను వాసుదేవుడు వాసుదేవుడు అని తిరుగుతూ ఉంటాను సో మొత్తానికి దీన్ని ఇంకేస్తుంది సో ఎవరితో హెయిర్ స్టైల్ ఉంటే అది వీడికి తెలుసు ఎవరితో డ్రెస్ ఉంటే అది వీడికి తెలుసు ఆ కారణంగా నేను ధర్మాత్ముందని లోకంలో ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి అప్పుడే అధర్మం లేకపోతే అధర్మం ఉండాలి అయితే తిరిగి తిరిగానే అంటే ఈ విధంగా ఈ అధర్మాన్ని మనం దూరంగా పెట్టుకోవాలి ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే పరధర్మం కూడా అధర్మంలో పడుతుంది వీడికి అధర్మం వాడికి ధర్మం వీడికి అధర్మం ఆ కళ అనే పదంలో తెలుసుకున్నారా కాబట్టి ఇప్పుడు అర్జునుడు అనుకోండి అర్జునుడు భిక్షాటనం చాలా బాగుంటుంది ఏమిటండి అది అధర్మం కాదు అర్జునుడికి భిక్షాటనం అధర్మం సో సన్యాసి ఉన్నాడు అనుకోండి సన్యాసికి అగ్నిహోత్రాది కర్మ చేయటం అధర్మం సన్యాసి ఎలక్షన్లో పోటీ చేయటం అధర్మం సన్యాసి ఎలక్షన్లో పోటీ చేయటం సన్యాసంలో ఓటు వేయకూడదు ఎందుకంటే ఓటు వేయటం ఉన్నది గృహస్థ్య సంబంధంగానే సన్యాసం సంబంధం ఎందుకంటే ఓటు వేయటంలో మీరు యూఆర్ డివైడెడ్ చూజ్ వన్ మీరు రిజెక్ట్ చేస్తారు సర్వాత్మభావానికి విరుద్ధం కదా కాబట్టి అర్వాత్మ మనం అంతేనే సన్యాసి ప్రార్థన ఎలా చేస్తామంటే ధర్మము జయించుట అని ప్రార్థించాలి ఆ పార్టీ జయించుట అని ప్రార్థించకూడదు ధర్మము జయించుట అనే అనే మీకు ఆశీర్వదనం అనే ప్రార్థన అలాగే ఉంది ఎన్నో అద్భుతాలనే ప్రార్థన కానీ ఈ పార్టీ అనే ఆ బాధ్య అలా ఉంటుంది వాళ్ళు వచ్చేస్తే దేవుని చెప్పిన సలహా చెప్పలేదు ఏదైనా కాబట్టి పార్టీ పాలిటిక్స్ లో ఎంటర్ అవుతాయి ఎందుకంటే పార్టీ పాలిటిక్స్ లో ఎంటర్ అయితే ఒక సెక్టేరియన్ యాటిట్యూడ్ లో దొరుకుతాయి సన్యాసి కూడా సెక్టేరియన్ అయిపోతే అది ఆ సన్యాస ధర్మానికి సన్యాసి అంటే సఫలప్రాణుల యొక్క క్షేమాన్ని సమానంగా ఆకాంక్షించే వారి కాబట్టి ఈ విధంగా సాధర్మం కూడా అధర్మంలో పడుతుంది వివరించాలి అయితే అసలు మనిషి మనిషికి ధర్మం క్షేమాన్ని కలిగిస్తుందా అధర్మ క్షేమాన్ని కలిగిస్తుందా ధర్మం అధర్మం హాని తర్వాత మనిషికి వాడు పిచ్చివాడైతే నేను చెప్పలేము మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే చెప్పలేము normal person simple and normal person చదువుకున్నాడు చదువుకోలేదు డిగ్రీ ఉంది లేదు point simple normal adult person వేలాడుతున్నారు వాడికి ధర్మము క్షేమాన్ని కలిగిస్తుంది అధర్మము హానిని కలిగిస్తుంది అని తెలుసా తెలియదా తెలుసు మరి అయినా కూడా మరి మానవుడు అధర్మాన్ని ఎందుకు చేస్తున్నాడంట అంటే ఇప్పుడు అధర్మం చేసేదానికి దాంట్లో ఇహపరములలో దైవదేవులని వాళ్ళు తెలుస్తున్నారు ఇప్పుడు చోటు చేసేవాళ్ళు వారికి ఇహలోకంలో పట్టుబడితే చాలా పెద్ద ప్రమాదము అని వారికి తెలుస్తూ ఉంటుంది కదా ఒకప్పుడు మీరు ఏ ఇంటికి చోటించలేదో ఆ ఇంట్లో యజమాని దగ్గర ధర్మం ఉందనుకోండి కాల్చుతాం లేకపోతే పది మంది కలిసి పట్టుకుంటే నిలిచిందని ఈ పది మంది కలిసి కాలంతో కొట్టేస్తే వారు అక్కడ పని చేస్తారు అలా కూడా ఎన్నో సార్లు అయింది అండ్ ద పాసిబిలిటీ ఇది రియల్ పాసిబిలిటీ ఇంట్లో ఇంకొక ఇంట్లో కన్నాలు చేస్తున్నాయంటే అసలు ఏ పరిస్థితులు వస్తాయి మీరే ఊహించలేదు it's real very real possibility అది వాళ్ళకి తెలుసా తెలియదా తెలుసు కాబట్టి ఇహలోకంలో ఈ చోరీ వల్ల ఇంత హాని జరుగుతుందని తెలుసు తర్వాత పరలోకం అనేది ఒకటి ఉంది మనం చోరీ చేస్తే దేవుడు శిక్షిస్తారు అని కూడా తెలుస్తుంది ఇక్కడికి ఆ థింకింగ్కి అంత బలం లేకపోవచ్చు కేవలం భవిష్యత్తులో చూస్తున్నామనే అని అది ఎక్కడో దూరంగా ఉంది అదృష్టం కనపడదు కాబట్టి దానికి బలం లేకపోవచ్చు కానీ విహలోకంలో కలిగే హాని గురించి బలమైన అవకాశం వారికి విషయం తెలుసుకోవాలి ఆ పాటకి బలం అయినా కూడా దూరం చేస్తుంది దర్శనం ఇది పాత అధర్మ ఇది స్పైట్ నోయింగ్ అది నాట్ గుడ్ యజ్ఞతి ఘనస్థమోహం జాయతో విషయాన్ పాదద్వేషౌ హ్రియస్య పరిసంస్థినౌ జగమేవేతి జ్ఞాపముఖ్యం అర్జున ఉవాచ జ్ఞాపేహి తస్మిన్ తదుచ్ఛేదాయా రత్నం అలాగే ఉన్నాను కృష్ణలో ఆ బేపు శ్లోకం కేవలం ఉంటుంది చూడండి శ్లోకం కింద ఉంటుంది అహాలు లేదా లేదంటే తర్వాత ఉంటుంది ఆ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు చూడండి భాషలో కానీ నడవడిలో మాటలో కానీ చేష్టలో కానీ ఏది ఏ స్థానంలో ఉండాలో అది ఆ స్థానంలోనే ఉండాలి స్థానం మారిందంటే జరగలేదు అదే కదా స్వధర్మం పరధర్మం అంటే ఇప్పుడు భాషలోనూ రామ రావణం అహనత్ సంస్కృతం రాముడు రావణుడి సంహరించడం ఇప్పుడు రాముడు ది అది ఏంటది ప్రశ్నార్థం దీనిలో ఎవరు ఎవరు మంత్రాలు చదివితో మధ్యలో నువ్వు అది కూడా ఒకటే ఏదో పుట్టుకొచ్చినా ఏమిటో నువ్వు అలాగే అడిగే రాముడు ప్రథమాడు రావణుని సంహరించారు రావణుని విజయం నా నేను ఇలా ఇది అది ఇది ఏ విభక్తి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలండి స్వధర్మం పరధర్మం అంటే అలాగే ఉంటుంది మీరు విభక్తి ఈ విభక్తి అక్కడ ఆ విభక్తి ఇక్కడ పెట్టారనుకోండి ఏమవుతుంది పాడైపోతుంది వాస్తవం అది చెప్పదలుచుకుంటుంది చెప్పదు పైగా విరుద్ధమైన అర్థాన్ని రావణుడు రాము రావణుడు అని పాపం అలాగే రాముడు వాక్యం పెద్ద గృహస్థు సన్యాసి గృహస్థు ధర్మం ఏమిటి హోమము చేయాలి సన్యాసి ధర్మం ఏమిటి నిరక్తి అక్రియ సన్యాసి ధర్మం అగ్ని ఉండదు సన్యాసి అగ్ని సంబంధం ఉండదు క్రియా సంబంధం కర్మ సంబంధం అది సన్యాసి కాబట్టి ఎవరి ధర్మంలో ఇప్పుడు వాస్తవంలో క్రియ ధర్మమా క్రియ లేకపోవట ధర్మమా అని అలా అర్థం చేస్తే ఏముంటారు క్రియ ధర్మం గృహస్థితి సన్యాసికి అధర్మం క్రియ లేకపోవడం అధర్మం గృహస్థితి సన్యాసికి ఈ విధంగా కాబట్టి అబ్సల్యూట్ గా ధర్మం అనేది ఏదో ఆ స్థానంలో ఆ వ్యక్తి దగ్గర ఆ కాలంలో అదే ధర్మం స్థానం మారితే అధర్మం అవుతుంది ఇది ఒకటి గమనించడం తర్వాత అంటే ధర్మాన్ని వైలెట్ తెలుగు చేస్తారు అని చెప్పేప్పుడు పాజిబిలిటీస్ ఆఫ్ ధర్మాన్ని ఎవరో మనుష్య ఇప్పుడు స్వధర్మం అంటే స్వధర్మం అంటే ఎప్పుడు చూసినా స్వధర్మం ఉంది కదా స్వధర్మాన్ని మీరు ఎందుకు వైలేట్ చేస్తారని వింటున్నాం స్వధర్మం అంటే వాళ్ళు దొరుకుతుంది స్వధర్మం వాళ్ళు ఏదో అది స్వధర్మాన్ని నిర్దేశిస్తుంది ఈ స్వా అని అన్నప్పుడు ఇది జన్మల్దే మనం అందరం మనుష్యులము కాబట్టి మనుష్య ధర్మము అనేది అందరికీ సమానంగా ఉంటుంది కామంటూ ఆ పశువులకు ఉండదు దేవతలు మన ముందు కనపడటం లేదు హిందువులు వరుణులు ఇలాంటి వాళ్ళు కనపడటం లేదు వాళ్ళు వాళ్ళు ఉన్నారు మనం మనం ఉన్నారు వాళ్ళందరూ కూడా సిద్ధి చేయాలి అంటే ఈ ధర్మంతో వాళ్ళకి పని లేదు వాళ్ళ ధర్మం లేదు మనుష్య ధర్మం అది మనందరికీ సమానం కానీ మళ్ళీ వారి జనరల్ మీనింగ్ వాళ్ళు మళ్ళీ తీసి దాన్ని సామాన్య ధర్మం మనుష్య ధర్మం అనేది సామాన్య ధర్మం దాన్ని సామాన్య ధర్మం ఇప్పుడు పశువు మనకు మనిషి పశువుని హింసించకూడదు మనిషి పశువుని ప్రేమలో చూడాలి లేకపోతే దాని దాన్ని దాన్ని వదిలిపెట్టారు ప్రేమలో చూడాలంటే ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని ఏదో చేయాలని నా అభిప్రాయం కాదు వాటి దాన్ని వాళ్ళు నాకు వదిలేస్తూ సర్పం దాని దూరకు వెళ్ళాలి ఒకవేళ వెళ్తే హింసపడదు కానీ చూడండి సృష్టి ఆది నుంచి కూడా మనిషి పశువుని హింసిస్తూ ఉంటాడు ఏదో పేరు మీద హింసించి హింస పెట్టుకునే ఉంటాడు మరి ఆ మనం మనం తప్పనిసరిగా దానికి ప్రతిఫలాన్ని మనం చెందుతాం జీవితంలో కష్టాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఈ లెక్కలు కారణం ఏంటి ఆ కష్టానికి కారణం ఏంటి ఈ లెక్కలు వేస్తారు ఎందుకు లెక్కలు మనం జనరల్గా మనం అధర్మం చేస్తూనే ఉన్నాం కదా ఏదో పైన రకరకాల అధర్మాలు చేస్తున్నాము కాబట్టి ఈ హెల్త్ ప్రవేశం రావాలంటే సో మనుష్య ధర్మం అనేది సర్వదిన సాధారణంగా ఒక ధర్మం అవుతుంది స్వా అనేప్పటికీ నేను మనుష్యులనే కాదు ఇంకో డెఫినేషన్ కూడా ప్రతి చూసుకుంటాను ఎలాగా స్వా గవర్నమెంట్ ఆఫీసర్ అని స్వాట్ అర్థం అనుకోండి ఇప్పుడు ధర్మోత్సవం తెలుస్తూ స్వాట్ అర్థం పోలీస్ అని అనుకోండి అవతలకి ధర్మం తెలుస్తూ ఉంటుంది స్వాట్ అర్థం సన్యాసం అనుకోండి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది దీన్ని విశేష ధర్మం అని అంటారు కాబట్టి మానవుల జీవితంలో సామాన్య ధర్మాన్ని విశేష ధర్మాన్ని కూడా అనుష్ఠించాలి తర్వాత ఇంకోండి అసలు ధర్మం అంటే ఏంటి ఏది సహజంగా ఏ చేష్ట ప్రకటమవుతుందో దాన్ని ధర్మం అంటారు దాంట్లో సహజంగా ప్రకటమైంది దాని పేరే ధర్మం ఇప్పుడు పక్షికి ధర్మం ఏంటి ఆకాశంలో ఎదురుక దాని ధర్మం ఉంది అది అర్థం చేస్తూ ఉంటుంది దానికి ప్రత్యేకంగా పని చేసుకుని బోధించవలసిన పని లేదు పక్షులు ధర్మం ఎందుకు ఆచరించడం లేదు అనే ప్రశ్న ఉండాలి ఎందుకంటే సహజంగా ధర్మాన్ని ఆచరించేస్తారు పశువు యొక్క ధర్మం అయితే సహజంగా అభివృద్ధి చేసేవారు ధర్మాన్ని జల పదార్థాలు కూడా వాటిగా ధర్మం అంటే ప్రాపర్టీ నేను పుస్తకాలు చూడలేదు ఎస్ఎల్సీలోనూ అక్కడ భౌతిక ధర్మములు రసాయన ధర్మములు చూడలేదు ఇక్కడ ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ భౌతిక ధర్మములు అనమాట అదేంటి ఒకటి ఇది రంగు రుచి లేదు వాళ్ళు ఇలాగే ఉంటాయి రసాయన ధర్మములు హిమోగ్లోబిన్ జీవనం అభిధానం చేసుకోబడి అక్కడ ఉండే విద్యుత్ ఆక్సిడేట్ చేస్తుంది అని ప్రధాన ధర్మంలో ధర్మంలో కాదు ఇప్పుడు ఆక్సిజన్ తన ధర్మాన్ని ఒకప్పుడు చేసేటప్పుడు మానేసి ఎలా ఎలా ఉంటుందా ఉండాలి అది తన ధర్మాన్ని తను చేసేస్తూనే ఉంటుంది ఆక్సిజన్ కి బోధ చేయాలా శాస్త్ర బోధ వేరే ఆక్సిజన్ నువ్వు స్వధర్మంలో ఉండాలి స్వధర్మంలో వెళ్ళకూడదు నువ్వు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని చేయకూడదు అని చెప్పట్లేదు అది చేసేస్తాను మరి ఈ బోధ ఎవరి దేవతలకి కావాలనే మనం గురువు గారు బోధగా ఉంటాం కదండి ఈ ఈ ధర్మబోధ ఎవరికి చెప్తాను మానవుడు ఎందుకు అవసరం పడింది అసలు మానవుడికి వసూలకు అక్కర్లేకపోతుంది జడ పదార్థాలకు అక్కర్లేకపోతుంది భూమికి అక్షరం లేదు భూమికి ఓ భూమి మీ ధర్మం సూర్యుడి చుట్టూ తిరుగుతా అని చెప్పాలా చెప్పచ్చు ఆకాశాన్ని మీ ధర్మం అని జలానికి ఓ జలమా నీవు దప్పికిన తీర్చుడు మీ ధర్మము నీవు ఆ పని చేయకపోతే నువ్వు అధర్మంలో పడిపోతావు అని మీకు జలానికి బోధ చేస్తాను అవన్నీ కూడా ప్రకృతి ద్రవ్యములన్నీ తమ తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణులు తమ తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి మానవుడి దగ్గరికి వచ్చేందుకు ఏం ప్రారంభం వీరు అతి సహజంగా వీరి ధర్మాన్ని చేసి ఉండాలే ఎందుకు చేయటం లేదు అని ఆ ప్రశ్న కరెక్ట్ అంటారా మోస్ట్ రిలాజెంట్ ప్రశ్న క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి మీరు ప్రశ్న అర్థం చేసుకుంటే సమాధానం దాంతో ఉంటుంది మీరు ప్రశ్న అర్థం చేసుకోవడం మానేసి ప్రశ్నని కన్సిడర్ చేయకుండా ప్రశ్న ప్రశ్న అంటే అర్థం ఏంటంటే ప్రాబ్లం జీవితంలో వచ్చే సమాన ప్రాబ్లం కూడా ప్రశ్నే కదా అది కూడా ప్రశ్నే సో నా జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయిందండి అంటే ఏదో కష్టాలు పడుతున్నాను అర్థం అక్కడ కూడా మీరు ఆ ప్రాబ్లం జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్ మీరు పోస్ట్ చేయకుండా దాని నుంచి పాల్గొనే ప్రయత్నం చేస్తే అది మీరు ఎన్నడూ సాల్వ్ కాదు కానీ పారిపోయే ప్రయత్నం ఎలా ఉంటుంది అని నేను నన్ను అడగలే పారిపోయే ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే చూడండి ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ని వెంటనే సాల్వ్ చేసేయాలని ప్రయత్నం చేస్తున్నావా లేదా చేస్తున్నాను అదే పారిపోవాలి అదే పారిపోయాను ప్రాబ్లం నుంచి పాల్గొనలే కదా నేను సొల్యూషన్ కావాలి సొల్యూషన్ ఎలా వస్తుంది సమ్ మిరకులు వస్తుంది సొల్యూషన్ కావాలి ఎవరైనా ఓ మహాత్మ ఎవరైనా నేను ఇస్తాను అంటే కంజెక్షన్ వాళ్ళు డిగ్రీ చేస్తాను మిరకులు వస్తుంది అంటే అర్థం ఇది నాటే నచ్చదు అసలు నాటే నచ్చకపోతే ఇస్తే ఉంది ప్రాబ్లం ఇది వే ఇది డైబెటీస్ ఉంది నాకు డైబెటీస్ వచ్చింది వస్తే నేను ఏం చేయాలి ఆయన ఎవరో ఆ డైబెటీస్ ని ఆయన ఏదో పూజ చేస్తే పూజ చేసేస్తానని అక్కడికి పరిగెత్తి వెళ్ళాలనుకోండి అంటే అర్థం ఏంటి నేను ఇప్పుడు డైబెటీస్ అనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అసలు ఎవరికి పారిపోతున్నాను రన్నింగ్ అనేది మీరు డైబెటీస్ అనే ప్రాబ్లం నుంచి పారిపోకుండా దాన్ని మీరు ఫేస్ చేస్తే అది సాల్వ్ అవుతుంది హౌ టు ఫేస్ అసలు డైబెటీస్ ఎందుకు వచ్చింది యూ ఎగ్జామిన్ దాన్ని కండెమ్ చేయొచ్చు డయాబెటీస్ ఖండం చేయొద్దు ఏదో పాపం చేసుకోవడం వల్ల వచ్చింది అలాగే ఖండం చేయొద్దు పాపం చేసుకోవడం కూడా వచ్చింది దాంట్లో సందేహం లేదు డోంట్ ఖండం తర్వాత లేకపోతే ఇంకో రకంగా దాన్ని జడ్జి చేయదు నా జీవితం వ్యర్థం అయిపోయింది డయాబెటీస్ వల్ల అని జడ్జిమెంట్ చేయదు డోంట్ రనవేషన్ ఉంది లేకపోతే అక్కడ ఎక్కడో ఏదో స్పెషల్ మందు ఉంది ఓ పూట మందు వేస్తే డైరీ తీసుకుపోతుంది అని అక్కడికి పరిగెత్తుకు వెళ్ళారనుకున్నారు ఇది మే వర్క్ ఇది లేనప్పుడు you are running away from the problem but don't run away నేను సమ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇదేం thing applies to various psychological problem don't run away facing face examining మీకు ఆ పని డైజెస్ట్ చేయండి మీరు ఇప్పుడు నేను ఎప్పుడు తెలుస్తున్నాను ఒక్క పదిహేను రోజులు చేసి డైజెస్ట్ చెప్పడంలో చెప్పనమాట ఇది ఉండదు ఇలాంటివే మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు పెద్ద గృహస్థు ఉన్నాడు అనుకోండి పెద్ద గృహస్థు పెద్ద గృహస్థు అంటే నలుగురు కొడుకు నలుగురు కూతుళ్ళు ఒక జనరేషన్ పూర్వం వల్ల అలా ఉండేవారు అందరం నుండి పిల్లలు అందరికీ ఉండేవారు ఎందుకంటే డీపీఆర్ అయిపోయి దాని కారణం ఏంటో తెలుస్తుందండి వాళ్ళు గా బతికేవారు అది ఇన్సెక్యూరిటీ అంటే ఏదో ఎదగరు ఈ మనిషి నేను ఎలా బతుకుతాను అనే ప్రశ్న ఎదగరు వాళ్ళు ఆ ప్రశ్న లేదు అందరూ బతుకుతున్నారు ఒకరు వరసంగా బతుకుతారు ఇంకో ఇంకో రకంగా బతుకుతారు నలుగురు కొడుకు ఉంటే ఒకరికి దగ్గర వాళ్ళు బతుకుతారు ఒకరికి ఊళ్ళోనే బతుకుతారు అని అలాగే వాళ్ళు అనుకున్నారు కానీ ఈ పిల్లలందరూ ఎలా బతుకుతారనే బెంగ ఉండేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఒక్కరే కొడుకుంటారు వాళ్ళు బతికేమైపోతున్నారు వీళ్ళు బతుకుంటున్నారు మరి ఎంసెట్ లో ర్యాంక్ కొట్టి మీరు చేస్తూనే ఉంటారు అయినా బెంగే చూడండి సపోజ్ నా పిల్లవాడు లేక అమ్మాయి జీవితంలో ఏ కష్టాలు ఎదుర్కోకూడదు అనే కోరిక కూడా తప్పలేదు బట్ అది ఆశ్చర్యపడుతుంది ఒక కుమారుడు ఉన్నాడు అయితే కుమారుడు వాళ్ళ జీవితంలో ఏ ఒడిదుడుకులు ఎదుర్కోలేదంటారు మనం ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితంలో ఇక్కడ వచ్చాం ఒకటిగా రెండు రకరకాల ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంతవరకు చేయలేము ఇంకా దేవుతున్నాను ఇప్పుడు మన పిల్లలు ఏ ఊరు ఎదుర్కోలేదు తక్కువ నేను ఎవరు చేస్తుంది ఎన్ని వాళ్ళు ఎలా తయారవుతారు గద్దమ్మ ఈ కాబట్టి వాళ్ళు ఇష్యూస్ ని ఫేస్ చేయడంలో వాక్ చేయాలి అదంతా కాంప్రెస్ కాబట్టి పెద్ద గృహస్థ ఉన్నట్లయితే నేను పిల్లలు మరి మాటల్లో మరి ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు కాబట్టి ఏదో ఇష్యూస్ వస్తుంది ఉంటాయి ఈ ఆడపిల్ల ఏదో అయిపోయింది ఆ కుదిరితే ఏదైతే అయిపోయింది ఆ మనవడికి ఏదైపోయింది ఓ మనవడికి ఏదైతే సంస్కృతి మన మనవరాలకు మరో ఆ కుటుంబీకుడికి మనసుకి ఇష్టాలు అనేది ఎన్నో సంస్థలు సైకలాజికల్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మీరు దాని స్టేజ్కి ఎగ్జామ్ని don't condemn don't justify don't condemn your ఏం possible execute do away of it exam చేయండి and then deal with it accept it deal with it then solution దాంట్లో it reveal six own solution అది అన్సోల్డ్ సీక్రెట్స్ అదే రివీల్ చేస్తుంది కాబట్టి సో చాలా మౌలికంగా మనిషి ఆలోచించాల్సింది సరే కమింగ్ టు ది పాయింట్ మనం జీవితంలో ధర్మాచరణ ఇంత కష్టం ఎందుకైపోతుంది ప్రతివాడికి తెలుసు ప్రతివాడు సుఖాన్ని కోరుతున్నాడు కానీ దుఃఖాన్ని సంపాదించుకుంటున్నాడు ప్రతివాడికి తెలుసు ధర్మం మంచిని చేస్తుంది అధర్మం వల్ల హాని కలుగుతుందని ప్రతివాడికి తెలుసు అయినా కూడా అధర్మాన్నే చేసి పాపం మూట కట్టుకుని దానికి దుఃఖాన్ని అనుభవిస్తూ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు అదే ఇది ప్రాబ్లం ఇది హ్యూమన్ బీయింగ్ అదే ఇది ప్రాబ్లం అదే ఇది ఇష్యూ హియర్ వెరీ ఫండమెంటల్ అండి వెరీ ఫండమెంటల్ మీరు ఇటువంటి మానవ మానవ జీవితానికి సంబంధించిన ఇష్యూస్ ని ఎక్స్టేవింగ్ లెసన్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే అది ఎప్పటికీ సాల్వ్ కాదు అలాగే ఉంది సింథమాటిక్ ట్రీట్మెంట్ ఎస్కేపింగ్ దానివల్ల వర్క్ వస్తారు దానివల్ల ఏమీ ఉపయోగం ఇప్పుడు ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఏంటంటే మీరు చాలా ఐడీ food rich food spicy food తిన్నారా అని వాళ్ళవన్నీ చూపిస్తారు అంటే అవునంటారు వీటికి ఇప్పుడు మనలో మంట వస్తుందా అని అడుగుతారు వెనకాలను ఎవరో కనపడని భావిస్తూ ఉంటారు అది అవును అంటారు అని కలుపుతారు అయితే ఇది మాకు రాదు అది వాళ్ళ దగ్గర అలా జీవితాన్ని ఆ విధంగా పరిష్కరించే ఈనో రావాలంటే వాళ్ళు కనుక త్రాగాల్సింది ఆ కర్మలో మంటను ఆ పూటకు అనుభవం చేసి ఇంక జీవితంలో ఎప్పుడు ఆయిల్ అండ్ స్పైసీస్ నేను తిన్నాను అని వ్రతం పెట్టుకోవాలి చేయాల్సింది అది అంతేకాదు ఈలో త్రాగడం ఏంటి ఈలో త్రాగేటంటే అది ట్రీట్స్ ప్రాబ్లం ఎందువల్ల వాడికి వెంటనే కొత్త క్లియర్ అయిపోయింది అప్పుడు ఒక కాంప్లెక్సెన్సీ అంటారు అంటే మనం రిచ్ స్పైసీ ఆయిల్ ఫుడ్ తిన్నా పర్వాలేదు అనే ఒక కాంప్లెక్సెన్సీ ఒక ఉద్దేశ భావం డెవలప్ అవుతుంది మళ్ళీ అలాంటి ఫుడ్ తింటారు ఈ రోజుగా ఇంకా కొనుక్కుని అలాంటి ఫుడ్ తింటారు ఫుడ్ తింటే మళ్ళీ ఈనో తాగుతారు దీంతో వాడు వీటిని ఫ్యూ మంత్ వాడి స్టమక్ అంతా కూడా నాశనం అయిపోతుంది వాడికి ఈనో వర్క్ కాదు ఏది వర్క్ కాదు వాడు గ్యాస్ట్రో ఇంట్రాలజిస్ట్ కూడా ఎన్ని వస్తుంది ఏదో ఆడవుతారు అది పద్ధతి కాదు he should not try to like he should like with కాబట్టి అలాగా దాన్ని ప్రాబ్లం అంతేగాని లేదంటే రన్నింగ్ ఎవరు లక్షణం పంచడం ఆ రకమైన విచారాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు అందించింది ఆ మానవుని యొక్క అధర్మ ప్రవృత్తి దానికి మూలలేదు అని అర్థం దానికి సమాధానం అయితే ఎనిమిది సంఖ్యలు నేను పుస్తకంలో నేను ఇంట్రడక్షన్ ఇస్తాను ఫలితం ఇంకో రకంగా అనుకుంటున్నారు ఏమంటున్నారంటే రఘుని చెప్పిందే తప్పేది జాజలో విషయాన్నిత అని చెప్పారు మీరు ఇంద్రియ భోగాలను ధ్యానం చేస్తారు దేని చింతగా వాటి గురించి మలిలో వాటి గురించి అలా ఆలోచిస్తూ ఉంటాం మనం అలా పని చేస్తూ ఉంటాం ఎలా చేస్తామంటే ఇప్పుడు ఒక రోజులో మనం ఎటువంటి విషయ భోగముల చింతన చేశాము అని కనుక మనం అంచనా వేసుకుంటే మనం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మీరు నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్తున్నారు ఆ వెళ్ళి చోట ఏదో పెళ్లితో ఏదో వెళ్ళాలని చెప్పనుకుంటున్నారు ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి భోగాలను చేస్తాను ఆపం చేస్తాను ఈ వస్తువు కొనుక్కుంటాను ఆ వస్తువు కొనుక్కుంటాను అని అవన్నీ చేస్తారు కదా వాటి గురించి మీరు ఆలోచించేస్తారు చేస్తారో లేదా వారం రోజులు ఆలోచన చేస్తారు మీరు కొత్త డ్రస్సులు కొనుక్కోవాలని నిర్ణయం తీసుకున్నారనుకోండి ఆ కొత్త డ్రస్సులు ఎప్పుడు కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలి అని ఆలోచన చేస్తారు ఈ ఏదో ఒక భోగ భోగ్య వస్తువులని గురించి ఆలోచిస్తూ ఉంటారు వాటి గురించి అలా ట్రీట్ చేస్తూ తర్వాత ఆ భోగ్య వస్తువుల గురించి ఆలోచిస్తే ఉపయోగం దానికి దానికి ఇది కూడా ధ్యానం కూడా కావాలి దాని గురించి ఆలోచన ధ్యానం గురించి ఆలోచన అది సెపరేట్ ప్రాసెస్ థింకింగ్ అదంతా మీరు వేరే సో దానికి అయితే ఇన్స్టాల్మెంట్ లో ఎక్కడ దొరుకుతాయి ఇన్స్టాల్మెంట్ లో ఎంత మామూలుగా ఎంత కట్టాలి మూడు ఇంత కట్టాలి ఎవరు ఓడిస్తారు వాళ్ళకి తీర్చాలి అక్కర్లేదా అది రుణం అయితే గవర్నమెంట్ లోన్ అయితే తీర్చక్కర్లేదు ప్రైవేట్ వాళ్ళ రుణం అయితే తీర్చాలి అని ఇంకా దట్ ఈజ్ ఆల్సో అవడం వీరి కోరికలు పెద్ద పెద్ద భోగవాసం ఉన్నట్లయితే మనకి లంబనాలు పట్టుకోవడానికి వీలు కావాల్సిందా లేకపోతే మీరు గవర్నమెంట్ విద్య సాధించినట్లయితే దళితులు దొరుకుతుంటే వాళ్ళ దగ్గర అమ్మకముంటే అది లాగేయలాగా లాగేయలాగా మొత్తానికి ఎక్కడి నుంచో డబ్బు ఓడబెట్టే ప్రయత్నం లేకపోతే అత్తగారి సంబంధం అది కొట్టేసే ప్రయత్నం ఏదైనా మొత్తానికి డబ్బు మీద వీరి దృష్టి లేకపోతే ఆయనకి ఎవరు మనం వెయ్యి రూపాయలు దానం చేద్దాం అనుకున్నాం కదా ఆయన మళ్ళీ నేను క్రెడిట్ బ్యాక్ ఇలా కానీ సంథింగ్ అయితే అది అనదర్శించింది జీవితం ఈ విధంగా ఎవరి జీవితం గడుపుతుందో వారు ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు టువర్డ్స్ వాట్ టువర్డ్స్ అధపాతాలలో పడిపోవడానికి ఫస్ట్ తీసుకున్నారు ధ్యాయతో విషయాన్ని సంస్థ సంఘ స్టేషన్ అయితే సంగా సంజాయతే కామ కామా క్రోధ సముద్భవ క్రోధా భవతి సమ్మోహ సమ్మోహాత్ మృతి వ్యభ్రమ మృతి భ్రమిత బుద్ధి నాశ మరి జరగరగర తిరిగి బుద్ధి నాశ ఇక్కడికి వచ్చాం ఇక్కడ ధర్మం అంటే ధర్మానికి లోకస్ ఏంటి బుద్ధి ఆ బుద్ధి నశిస్తుంది బుద్ధి నశిస్తే ఇంకా ఆ ధర్మానికి స్థానం లేకుండా అయిపోతుంది అధర్మం వస్తుంది బుద్ధి లభించాలి అప్పుడు వాడు ఏమవుతారు ప్రాణం ఇది శ్రీకృష్ణుడు విస్తారంగా సుఖ ప్రజలక్షణాలను చెప్తారు మళ్ళీ మళ్ళీ మనం మొదలైతే మానవుల అనర్థాలను ఎందుకు పొందుతారు అంటే చెప్పారు యజ్ఞతే అనర్థమోనం అనర్థమోనం ఉక్తం కదా అనర్థానికి మూలం అనర్థం అంటే హాని మానవుడు పొందే హానికి అనర్థమూలం చేస్తారు ఆపదం మనం దుఃఖాన్ని పొందుతాం సుఖం కోసం ప్రయత్నం చేస్తాం అంటే అనర్థానికి నిర్వచనం ఏమిటో చెప్తుంటారా వీడు సద్రూపుడై మరణ భయాన్ని పొందుతాం అదే అనర్థం వీడు చిత్రూపుడై ఉండి అజ్ఞానంలో బతుకుతారు అదే అనర్థం వీడు ఆనంద స్వరూపుడై ఉండి కాపాడాలంటే చేసి పాపాన్ని మొదలుపెట్టుకుంటారు అదే అనర్థం సో ఈ అనర్థానికి మూలమేమి అన్నట్లయితే సో ఏమిటంటే జావతో విషయాన్ హింస ప్రతిష్ఠించడం కామర్థమవుతుంది ఇంకా అతనితో రాగలిగాను రాగద్వేషం నిత్య పరిపంచనవు అని ఎక్కడే చెప్పాడు రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇంటెన్స్ లైఫ్ అండ్ డిస్లైఫ్ అంటే లైఫ్ అండ్ డిస్లైఫ్ అంటే సింపుల్ వర్డ్స్ ఇది ఇష్ట అనిష్టం ఇష్టము అనిష్టం ఇక్కడ ఒక అనుకోండి ఉందనుకోండి బుద్ధి విషయంలో ఇష్ట అనిష్టాలు ఉండకూడదు అసలు ఉండకూడదు నాకు ఇష్టం నాకు ఇష్టం కాదు అని అసలు ఆ స్ట్రక్చర్ ఆ థింకింగ్ ఉండకూడదు ఆలోచిస్తే ఏది నాకు ఏది ఇష్టం అబ్బా అని ఆలోచిస్తే ఏమో ఏది ప్రాసెస్ లేదండి ఏది ఇష్టమో లేదండి మనం మీకు చెప్పండి లేదు లేదు పర్వాలేదు అలా ఇన్వాల్వ్ అవ్వాలి ఫుడ్ విషయంలో ఇష్ట అనిష్టంలోనే ఉండకూడదు మరి ఇంకేముండాలి నేచర్ ఆఫ్ ఫుడ్ మీద సరైన అవగాహన సాత్విక ఆహారాన్ని తినాలి పవిత్రమైన ఆహారాన్ని స్వచ్ఛమైన ఆహారాన్ని తినాలి సో తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ తినాలి అలాగంటే అప్రోచే ఉండాలి కానీ ఇష్టమో అనిష్టమో అని మాట్లాడాలి ఇప్పుడు మీకు చాలా స్పైసీ ఆయిల్ ఫుడ్ పెట్టారనుకోండి ఆ పక్కనే క్యారెట్ అయితే దుంపలో ఇది పెట్టారనుకోండి వెంటనే మీరు వెళ్ళి ఇలా ఇంటించిన వాటి గురించి వెళ్ళిపోయి వాటిని నాలుగు ముద్దలు తినేసి ఈ కలిసి పక్కన పెట్టేసి లేకపోతే కొద్దిగా రిక్యూషన్ అవసరం లేదు అలా ఉండాలి ఇష్ట అనిష్టం అంటే నేను ఏం చెప్తున్నానంటే నేను గివెన్ సిచ్యువేషన్ రాగద్వేషములు పూర్తి అతీతంగా ఉండటం సంభవము అని చెప్పడం it is possible it is possible to be అయితే ఇష్ట అనిష్ట అనే మాట రెండింటికి అతీతంగా ఉంది అలాగే ఇక్కడ విషయాలు కాబట్టి రాగద్వేషములు లేకుండా అసలు దొరికే ఉండదనే మాట వస్తున్నాం కొంతమంది ఎలా మాట్లాడతారు అది సరికాదు ఇష్ట అనిష్టము లేకుండా ఉండడానికి అవసరం నేను కనపడుతూ నేను ఎంసెట్ రాసిన కుమారుడు చూసాను అతను ఎలా నేను ఎంసెట్ రాసైతే బాగుంటుందా ఫెయిల్ అయితే బాగుంటుందా అని మీరు అడిగితే ఏమైనా పర్వాలేదు అనుకున్నాను వారు బిజం సత్యం వారి ఇష్టానిష్టాలకు అతీతంగా ఉంటుంది కుర్రాడు తల్లిదండ్రులు మాత్రం చాలా ఇంటెన్స్ ప్రశ్నలో వాళ్ళు కాబట్టి ఇది పాసిబుల్ జీవితం ఇది పాసిబుల్ రాజద్వేషాలకు అతీతంగా ఉండటం అనేది ఇది పాసిబుల్ అలాగే కనుక మనం అభ్యాసం చేసినట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కాలం వస్తుంది తర్వాత వర్షకాలం ఇప్పుడు మన సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే కాలం వచ్చినప్పుడు వర్ష వేసవి నిందిస్తూ వర్షాల కోసం ఎదురుపిస్తారు తీరా వర్షకాలం వచ్చి వర్షం పడితే అది ఏమవుతుందో తెలిసిన వర్షం పడడం మూలంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రజలకు అంతరాయం కలిగింది అంటే కాదు కదండి కష్టం పడితే ట్రాఫిక్ జామ్ అనేది ఏదో అంతరాయం కలిగింది దాని వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రభుత్వం ఇది ఏదైనా నష్టపరిహారం ఇది చాలా తప్పు నెగిటివ్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రకంకాలం వస్తుంది వెళ్తుంది ఇబ్బంది ఉంటుంది సంకాలం వస్తుంది వెళ్తుంది ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది ఒక దృష్టితో చూస్తాను కానీ ఏదైనా సరే ఇబ్బంది ఎప్పుడవుతుందో తెలుసునండి అది ఇబ్బంది అని మీరు అనుకున్నప్పుడే ఇబ్బంది మీరు ఇబ్బంది అని అనుకోవడం మానేస్తే ఇబ్బంది కానీ కాబట్టి ఆ మనస్థితిని మీరు అలా నిర్మాణం చేశారనుకోండి ఎలాగా వేసవకాలం వచ్చినా మీరు కంప్లైంట్ చేయాలి వర్షకాలం వచ్చినా మీరు కంప్లైంట్ చేయాలి శీతకాలం వచ్చినా కంప్లైంట్ చేయాలి తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏమో ఉంటాయి వేసవకాలంలో కొంచెం డ్రెస్ ఏదో వివరంగా శీతకాలంలో ఇంకో రకంగా తీసుకోవాలి వర్షకాలంలో గొడుగు తీసుకోవాలి ఇలాంటివి చేస్తాం other has to be done you but there is no complaint from your side ఏమి అద్భుతమైన మనోవృత్తి మనస్సు యొక్క స్థితి ఎంత బాగుంటుందో చూడండి ఆ విధంగా రాగద్వేషములకు పూర్తిగా అతీతంగా ఆల్మోస్ట్ కంప్లీట్లీ అబౌవ్ ఉండటము సంభవం అలాగే రాగద్వేషాల్లో అవసరమైన దానికంటే ఎక్కువ లోతుగా కూడుకొని తద్వారా చాలా కష్టాలను అనుభవించడం కూడా మనకి సంభవం మనం సమాజంలో చూస్తూ ఉంటాం రైతు ఒకప్పుడు రాజద్వేషాలకి అతీతంగా బతికేవారు సుఖయోగి ఈనాడు రైతుకి రాజద్వేషాలను నేర్చారు రైతు వారి దగ్గరికి వెళ్ళి వారిని డిస్టర్బ్ చేసి వారికి ఉన్న ప్రశాంతతను చెడగొట్టి వారికి రాజద్వేషాలు నేర్చారు ఒకప్పుడు వరి పండించే రైతు దగ్గరికి మీరు వెళ్ళి బీపీ విత్తనాలతో నువ్వు పత్తి పండించి మీకు లక్ష రూపాయలు వస్తుంది ఇప్పుడు ముప్పై వేలే వస్తుంది కదా వీడే నేర్పుతారు ఆ తర్వాత వాడు ఆ బీటీ విత్తనాలకి పురుగు ముందు వాడక్కర్లేదు ఉంటాడు కానీ అల్టిమేట్ గా పురుగు ముందు వాడాలి బీటీ విత్తనానికి కూడా ఇప్పుడు తేలింది ఏంటంటే బీటీ విత్తనానికి కూడా పురుగు ముందు వాడాలి ముందు ఏమన్నారు బీటీ విత్తనం యొక్క ప్రశస్తి ఏంటి అంటే పురుగు మందు వాడక్కర్లేదు అలాంటి విత్తనం అని చెప్పారు వీడు కాబోలనుకున్న తీరా కూలి మొదలు పెట్టే వ్యవసాయం పురుగు మందు కూడా వాడాలో అక్కర్లేదు మాట సరిగ్గానే వచ్చింది ఆఖరికి వాడి జీవితాన్ని దుర్భరం చేసి మరి వ్యవసాయం చేయాలో తెలియదు మానేయాలో తెలియదు అంతా అంతత్యం చేసేసాడు వాడు దాంతో ఎంతో ఆత్మహత్య చేసుకుంటే ఎంత ఇస్తాను మూడు లక్షలు ఐదు లక్షలు ఇస్తాను అని ఈ మధ్యకాలంలో కొంతమంది అట్లీస్ట్ ఎక్కువ కొంతమంది మళ్ళీ భార్యా పిల్లలకి ఐదు లక్షలు వస్తుంది కదా మరి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా కొంతమంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఆత్మహత్య చేసుకుంటారు ఆ రకంగా వీళ్ళు భడకా ఇస్తున్నారు జనాలను ఆ రకంగా ప్రోత్సాహం చేస్తారు సో ఈ విధంగా ఘోరమైనటువంటి రాగద్వేషాలను మన వాళ్ళు నిర్మాణం చేసుకుంటున్నాం సో ఆ విధంగా రాగద్వేషాల్లో పోయి మనిషి చాలా కష్టాలు పడతారు అలా కాకుండా and other side it is possible rise about రాగద్వేషం ఇదంతా చెప్పడం అయింది కదా వాళ్ళకి స్పష్టంగా తెలుసుకోవడం ఉంది మనిషి అనర్థానికి మూలం ఏమిటంటే రాగము అక్కడ జాగ్రత్త విషయాన్ని సహా అది కూడా రాగమేగా చెప్పారు కదండి మళ్ళీ అడుగుతున్నాడు ఏమిటి కృష్ణ అంటే ఉత్తం చెప్పారు దాంతో సందేహం లేదు ఇక్కడ వాక్యరచన బాగుంది చూడండి కానీ ఆ చెప్పింది విక్షిప్తము అనవభారితంతో వేరుస్తాం చెప్పిన మాట వాస్తవం కానీ చెప్పింది ఎలా ఉందో తెలిసిన విక్షిప్తంగా ఉంది అనవధారితంగా ఉంది విక్షిప్తంగా ఉండడం అంటే చెల్లా చెదరుగా ఉంటుంది ఓ మాట అప్పుడు చెప్పారు ఇంకో మాట ఇప్పుడు చెప్పారు అన్నట్టుగా విడిపోయింది తర్వాత అనవధారితంగా ఉంటుంది అవధారణ చేయాలి నీకున్న అనర్థాలన్నిటికీ మూల కారణం ఇదే అని ఉంది చెప్పాలి తర్వాత దాన్ని నోట నిద్ర చేసి చెప్పాలి అలా మిగిలిగా పది పేజీలు శాస్త్రంలో ఇక్కడ మాట చెప్తారు అక్కడ మాట చెప్తారని కాకుండా అన్నింటినీ ఒకటో తీసుకొచ్చి దాని చుట్టూ అవధారణ అవధారణ అంటే రెడ్ లైన్ అండర్ లైన్ చెప్పేస్తున్నాం పుస్తకంలో రెడ్ లైన్ రెండు లైన్ చేశాను అనుకోండి దాని అర్థం ఏంటి దీస్ వీల్డ్ వెళ్ళాలని మనకి తెలుస్తుంది ముక్తి కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ అక్కడ చెప్పినటువంటి మాటలన్నీ వింటే కూడా ఒక్కసారి పోగేసుకుని ఫ్యూ స్మాల్ సెంటెన్సెస్ చెప్తే దానికి అవధారణ ఇప్పుడు ఇది ఫైనల్ నేను చెప్తున్నాను ఇలా ఉంది అని చెప్పాలి చెప్తే అదే ఏవా అనే పదాన్ని వెళ్ళిపోతున్నాడు శ్రీకృష్ణుడు అందుకోసమే భాష్యకారులు యాంటిఫికేట్ చేసి చెప్తున్నారు అలా అవమానం ఎలా అనే పదాన్ని గురించి కూడా చెప్తాను చెప్తే విని వారికి చక్కగా తెలుస్తుంది అందుకోసమే ఈ ప్రశ్న వస్తుంది ఆ చెప్పేది సంక్షిప్తంగా ఉండాలి నిశ్చితంగా ఉండాలి make cook together cooking together అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తాం అండ్ ఫామ్ అప్పుడు విని వారికి చక్కగా బుద్ధికి వస్తుంది అందుకోసం ఈ ప్రశ్న వస్తుంది ఇది జ్ఞాపముఖ్యం అర్జున ఊహ అంత స్పష్టంగా సంక్షిప్తంగా అవధారణ అవధారణాపూర్వకంగా తెలిస్తే ఏమిటోపయోగం ఏమిటోపయోగం ఏంటండి తెలిస్తే ఇప్పుడు రైట్ నాలెడ్జ్ అలా ఏమిటోపయోగం అంటే రైట్ యాక్షన్ వస్తుందండి రైట్ నాలెడ్జ్ అనేది రైట్ యాక్షన్ అవుతుంది నాలెడ్జ్ దగ్గర ఇప్పుడు సిరిరా మోకాలడ్డు వాడు అని సామెత సిరి వస్తుంటే మోకాలు అడ్డకూడదు అటువంటి ప్రవృత్తి నాలెడ్జ్ ఎలా ఉండకూడదు జ్ఞానము ఎడల వ్యతిరేక భావం ఉండదు సమాజం ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో జ్ఞానం ఎడల వ్యతిరేక భావాన్ని పెట్టి కూర్చుంటారు జనం జ్ఞానము ఎడల సో అలాంటి జనులు కూడా ఉంటారు వాళ్ళ ప్రభుత్వం చూస్తే ఆశ్చర్యం ఒక ఉపాసకుడు ఒక శాంతి మాతో అన్నాడు ఎందుకంటే ఈ ఉపనిషత్తులు ఆయన అన్నమాట నేను ఆశ్చర్యం ఈ ఉపనిషత్తులు ఎందుకంటే చక్కగా మీ దగ్గర మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలను పాఠం చేసుకోండి అని చెప్పి చక్కగా హిందీ మంత్రాలు పాఠం చేసుకోండి హిందీ చక్కగా నేను ఇది ఆశ్చర్యంగా నేను సంతోషం చెప్తే పైగా నేను నేను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చెప్పి అలాంటి సంతోషమా అలా ఉంటాను నాకు కాబట్టి నేను జ్ఞానక్షేత్ర వహాన్ని ఎవరు జ్ఞానశత్రువులుగా ఉండే వాళ్ళు ఉండే అవకాశం అందరూ అని నా అభిప్రాయం కాదు ఆర్ నాట్ లైక్ లేకపోతే పాసిబిలిటీ ఇస్తే మనకు కనపడతారు కర్మఫలంలో కనపడతారు జ్ఞానం వ్యతిరేక శత్రువు అంటే వ్యతిరేక భావం కలవాలని కొడతాడు కాదు వ్యతిరేక భావం సో కర్మఫలంలో కనపడతారు ఉపాసకుల్లో కనపడతారు ఉపాసకులు తంత్రంలో పడి వాళ్ళు జ్ఞానాన్ని వ్యతిరేకిస్తారు మూడవది యోగుల్లో కనపడతారు యోగులు అంటే హఠయోగులు ఉంటారు వాళ్ళు కూడా జ్ఞానాన్ని వ్యతిరేకిస్తారు హఠయోగులే నాట్ ఆల్ యోగులు ఆల్ యోగులు అలా ఉండదు మంచిగా ఉంటారు జ్ఞాతే తస్మిన్ ఆ సత్యం మానవుని అధర్మాన్ని వైపు నెట్టేసేటువంటిది ఏది అధర్మంలో అసలు ఎందుకు ప్రవర్తిస్తున్నాడు మనకి తెలిసి తెలిసి గౌరవంలో ఎందుకు కాలు వేస్తున్నాడు అని తెలిస్తే ఆ విషయం తెలిస్తే ఇప్పుడు కూడా దీంట్లో నష్టం ఏంటంటే మనిషి తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుస్తుందండి అండర్స్టాండింగ్ ఆఫ్ మా understanding of some outside things మనం ప్రయత్నించి తెలుసుకుంటాం అవుట్ సైడ్ థింగ్స్ ఈ జాగ్రత్తగా దాని ఖరీదంతా ఈ దగ్గర మదుపు పెట్టాలి ఇలాంటివన్నీ తెలుసుకుంటాం వీడు ఎలాంటి వాడు వాడు ఎలాంటి వాడు ఇవన్నీ తెలుసుకుంటాం తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి భవిష్యత్తులో మనకి ఇద్దరు ముగ్గురుగా డబ్బు కావాలంటే ఏం చేయాలి అనే మతానికి సంబంధించి పూజాధికము కామ్యకర్మలు ఇవన్నీ తెలుస్తాయి ఈ పూజ ఎలా చేయాలి ఆ గ్రహం ఏంటి ఈ వార్త ఏంటి ఇవన్నీ తెలుస్తాయి వీడు ఇవన్నీ తెలుస్తుంటాయి లౌకికం పారలౌకికం అన్నీ తెలుస్తుంది కానీ ఏది తెలుసుకోవాలో తెలుసుకోవాలి అదేంటంటే ఏది తెలుసుకోవాలని తెలుసుకోవాలంటే ఏదో తెలుసిన నా మనస్సు ఎలా పనిచేస్తుంది నా మనసులో ఉండే థాట్స్ ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత దాని మీనింగ్ ఉంటుంది దాని మీనింగ్ స్మాల్ సెల్ఫ్ ఈగో ఉంటుంది ఈ ఈగో యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి ఈగో రెస్పాన్సెస్ మీకు ఎక్కడ కనపడతాయి రిలేషన్షిప్స్ లో కనపడతాయి భార్యతోటో లేకపోతే భర్తతోటో రిలేట్ అయ్యేప్పుడు ఈగో రెస్పాన్స్ ఎలా ఉంది కొడుకుతోటో కూతురుతోటో రెస్పాన్స్ ఎలా ఉంది ఈగో రెస్పాన్స్ నా ఈగో రెస్పాన్స్ సమాజంతో రిలేట్ చేసేది ఈగో రెస్పాన్స్ ఎలా ఉంది పరిస్థితులు అనుకూలం అయితే నా ఈగో రెస్పాన్స్ ఎలా ఉంది ప్రతికూలమైనప్పుడు నా ఈగో రెస్పాన్స్ ఎలా ఉంది ఇది తెలుసుకోవాలి దిగి వాటి అవుతుందో ఇది తెలుసుకోవడం మానేసి మీరు ఇందాక నేను చెప్పిన ద్వారా చెప్తే అదంతా తెలుసుకుంటుంది అంతేగాని తన ఫీలింగ్స్ తన థాట్స్ అవి తెలుస్తాయి సో కాబట్టి ఉండే నెంబర్ ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుంటుంది అంతేగాని హృదయంలో థింకింగ్ ఎలా ఉంటే మనిషి జీవితం ప్రశాంతంగా ఉంటుంది అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీరు అనుకోరు కాబట్టి నేను ఎక్కువ చూడండి నేను చాలా చెప్పాను మరి మరి ఇంటి ఫేమస్ నేను ఇచ్చే బాగుంటుంది అనిపిస్తుంది ఈ know the point the point ఏంటంటే మీరు తెలుసుకోవాల్సి ఇవన్నీ తెలుసుకోమో తెలుసుకోమైనా ఏం పర్వాలేదు ఇది ఏవో ప్రశ్నలు అడుగుతారు ఎవరు ప్రశ్నలు అడుగుతారు ప్రేమ విజ్ఞానం తపనం చేసేప్పుడు సూర్యోద్యం చేయాలా ఎవరోద్యం చేయాలా అని అది తెలుసుకుంటే రోజు తెలుసుకోం ఊరు వెళ్ళినప్పుడు పిల్లి వస్తే మంచిగా సంస్కృతి మంచిది తెలుసుకోం అలాంటివి ఏమి తెలుసుకోవాలో అది తెలుసుకోం కానీ అసలైన తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అదేంటండి ఈ కాస్ట్ గురించి నేను తెలుసుకోవాలి నా కాస్ట్ గురించి నేనేం తెలుసుకోవాలి అది అదే అజ్ఞానం మీ ఫీలింగ్స్ గురించి మీకు తెలుసుకోవాలి మీకు ఎటువంటి ఫీలింగ్స్ ఎటువంటి కాస్ట్ వస్తున్నాయి మీ నీళ్ళు ఎలా ఉంది మీ అహంకారం ఎలా ఉంది అది తెలుసుకోవాలి ఈ నో ఓకే తెలుసుకున్నాం ఏమవుతుంది ఏమవుతుందా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మనిషి రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ మనిషి వ్యక్తిత్వంలో మార్పు రివల్యూషన్ వస్తుంది మార్పు కాదు ఒక విప్లవం ఒకటి అంతర్ విప్లవం ఒకటి blood blood revolution it is not a revolution in blood it is a revolution in thought అదే అది రావాలి బ్లడ్ తో రివల్యూషన్ ఏం చేస్తుంటారు ఇది రావాలి థాట్లో రివల్యూషన్ రావాలి చాలా అది దానికి పునాది గీతంలో అలాగే చాలా గొప్ప సైకలాజికల్సినంత దానికి పునాది నాకే ప్రశ్న నా హృదయంలో నా ఫీలింగ్స్ లో నా థాట్ స్ట్రక్చర్ లో మైండ్ ఏం చేస్తుందో ప్రశ్న అండి క్రియేట్స్ వాల్యూ కొన్ని వాల్యూస్ నిర్మాణం చేస్తుంది మూల్యం జీవన మూల్యముల్ని మైండ్ నిర్మాణం చేస్తుంది ఆ వాల్యూస్ మూలంగానే వాడు జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ వాల్యూస్ మూలంగా ఎగ్జామిన్ చేయాల్సింది ఏంటంటే ఆ వాల్యూస్ని ఎగ్జామిన్ చేయాలి వారు ఏ వాల్యూస్ వాడు హృదయంలో పెట్టుకుంటున్నాడో వాటిని ఎగ్జామిన్ చేయాలి కానీ అది వదిలిపెట్టేసి అరికాల్లో గీతలో అరిచేతిలో గీతలో ఎగ్జామిన్ చేస్తే ఏం వచ్చిందని మీకు ఏమైనా అర్థం ఉందండి ఇది ఎగ్జామిన్ చేయాలి నేను నా బతుకులో ఎటువంటి వాల్యూస్ పెట్టుకున్నాను దాన్ని ఎగ్జామిన్ చేయాలి ఫీల్డ్స్ ఎలాంటివి పెడుతున్నాను that we ought exam ego examine చేయాలి this is what ought exam ఒక ఆత్మ వ్యక్తి చేసేస్తాను హౌ అనేది ఏం లేదు you know how you know how to how అంటే ఏం సో అటువంటి ఒక ఎగ్జామినేషన్ చేసినట్లయితే జ్ఞాతేసి తస్మిన్ తద్చేదాయ ఎక్కడో గురియానికి దోషం ఎక్కడ ఉంది సత్ ఎక్కడో మనం తెలుసుకోవాలి సత్ ఎక్కడో తెలుసుకుంటే ఆల్రెడీ కాంతాడు ఇదే సమస్య ఆ తప్పు నుంచి భయపడిపోవాలి ఏదో వచ్చింది ప్రయత్నం ఏదైనా చేయాల్సి వస్తే ఆ ప్రయత్నం కూడా ఎందుకు చేయాల్సి ఉంటుందంటే ఓరియంటేషన్ ఉంటుంది వీడు తప్పు చేయడానికి చాలా కాలం అలవాటు పడున్నాడు కనుక తెలిసిన మర్నాడు దాని నుంచి బయటపడలేదు కొంచెం అభ్యాసం చేయాల్సి ఉంటుంది కొంచెం సత్పురుషులతోటి మహాత్ములతోటి సంఘము కొంత శ్రవణం పునః పునః శ్రవణం మళ్ళీ మళ్ళీ అదే మాత్రం చెప్పడంలో ఉండే తాత్పర్యం అదే ఇలా మీరు కొంచెం అభ్యాసం చేస్తే క్రమంగా వాల్యూ సిస్టమ్ని సెపరేట్ చేసేసుకుంటే కొంచెం పట్టుదల ఉపయోగించి శ్రద్ధను పెట్టి వాల్యూ సిస్టమ్ని సెపరేట్ చేసేసుకుంటే జీవితం సింపుల్ అయిపోతుంది మనిషికి జీవితం సింపుల్ అవ్వడం ఇష్టం ఉండదు అది కావాల్సింది ఏంటంటే జీవితం ఇంకా కాంప్లెక్స్ అవ్వాలనుకుంటుంది ఇప్పుడు ఒక హైదరాబాద్ లో ఒక ఇల్లు మీరు ఆ ఇల్లు దాంట్లో అన్ని వర్షాలు ఏదో సొంత ఇంట్లో బతుకుతున్నాడు కదా వాళ్ళు అలా సింపుల్ గా ఉండడం వాడికి ఇష్టం ఏదో కడతారు ఏదో ఒక రెండు ఫ్లాట్ లోనూ మీరు మడిగలో కడతారు ఇంకా మీరు జీవితాంతం వాటి గురించి రవి అయితే బతుకుతారు అలా అది కాబట్టి పొరవ అది కాబట్టి పొరవ ఇలాంటి మన రాజమండ్రిలో మీకు ఐదు ఎకరాలు భూమిస్తాం ఆశ్రమం కట్టడం ముందు ఆకర్షణ కలిగింది ఐదు ఎకరాల భూమి విచ్చేస్తా ఉంటుంటే ఐదు ఎకరాల భూమి అంటే ఒక కోటి రూపాయలు వస్తువు అవుతుంటే ఒక ఐదు ఎకరాలు ఆకర్షణ కలిగింది మళ్ళీ వద్దులే we make an institution only to become it's prisoner no I don't want to become any prisoner thank you very much అని చెప్పారు అంటే అప్పుడు ఇంకొక లెవెల్లో తీసుకున్నారు ఆయనకు అర్థంలో గురించి ఆయన నిలబడతారని ఇంకొక తీసుకున్నారు హౌస్ మోడ్ ఎవరో ఉంటాడు ఇంకేస్తారు సో ఆ రకంగా ఎనివే వాటర్ లైఫ్ ని సింపుల్ గా ఉంటారు సింపుల్ అంటే రెండు సింపుల్ సింపుల్ ఒక అవుట్వర్డ్ సింపుల్ మన తినే ఆహారం సింపుల్ గా ఉండాలి డ్రెస్ సింపుల్ గా ఉండాలి హెయిర్ స్టైల్ అన్ని సింపుల్ గా ఉండాలి హెయిర్ స్టైల్ చాలా కాంప్లెక్స్ గా ఉండడం యంగ్ హెయిర్ స్టైల్ ఉంటుంది అది వాడు చాలా కాంప్లెక్స్ గా పెట్టుకుంటాడు హెయిర్ స్టైల్ అంటే అది అలాగా అలా ఉండాలి అలాగా హెల్త్ కేర్ గుర్తుకోకూడదు ఏదో మొత్తం మీద ఒక గుర్తు ఏదో ఓవరాల్ గా ఉండాలి కానీ అంత కాన్సెప్ట్ హెల్త్ కేర్ గుర్తుంటే వాడు అక్కడ వెళ్ళి వాడు పదిహేను రోజులు అయితే తీసుకొని పోతుంది గ్రోత్ ఉంటుంది కదా దీనికి అలాగే మీరు ఎలాగే పెట్టారో అలాగే గ్రో అవుతుంది అది అది ఒక రకంగా గ్రో అవుతుంది మళ్ళీ దాన్ని ఆ ఫిక్షన్ పొజిషన్ తీసుకురావాలి అంటే అంటే ముందు కొంచెం ఇస్తున్నారు వెనకాల కొంచెం అలా ఉండాలి అలా ఉంటుంది ఏదో ఓవరాల్ గా ఒక మంచి <laughs> ఉండాలి సింపుల్ గా ఉండాలి బేస్లైన్ అలాగే డ్రస్ కూడా సింపుల్ గా ఉన్నాయి డిన్నర్కో జాగ్రత్త లంచ్కో జాగ్రత్త వీధిలోకి వెళ్తే ఒక డ్రస్సు ఇంట్లో వచ్చే డ్రస్సు బాత్రూమ్ డ్రస్ లేదు ప్రయాణికుల డ్రస్ లేదు బెడ్రూమ్ డ్రస్ లేదు ఈ డ్రస్సులు మార్చుకోవడం కదా వీడు రోజంతా వెళ్తాయి వాడు భగవద్గీత ఏం చదువుతాడు మరి అసలు ముందు మనస్సుకు మనస్సుకు యథార్థత లేకుండా అయిపోయింది ఏదో ఒక డ్రస్ అన్నిటికీ ఒకే డ్రస్సు నడిపించడం అది క్లీన్గా తీసుకోవడం ఇచ్చుకోవడం మళ్ళీ సింపుల్ ఏ కలర్ ముఖ్యం కాదు సింపుల్ అండ్ హైజీన్ కలర్ ఏముంది కలర్ ఇదే just mostly colour invents for other not for oneself కాబట్టి అలాగే అవుట్వర్డ్ సింప్లిసిటీ లాగే ఇన్నర్ సింప్లిసిటీ ఇన్నర్ సింప్లిసిటీ ఎప్పుడు వస్తుందో తెలుస్తుందండి ఇదిగో one examines oneself one understands oneself దాని నుంచి ఈ అంతర్దృష్టి నుంచి inner simplicity develop inner simplicity ఎలా ఉంటుందో తెలిసిన దర్శనం ఇది కామ్ అండ్ క్వైట్ ఆడిటారు అసలు వాడి లైఫ్ ని డిస్టర్బ్ చేసి డాక్టర్సే ఉంటాయి ఎప్పుడైనా ఫ్యాక్ట్ గుర్తుకొస్తే వెంటనే ఫ్యాక్ట్ చాలా అన్రియల్ అని దాన్ని తిరస్కరిస్తుంది భవిష్యత్ భవిష్యత్ నానుసంధంతే అసలు భవిష్యత్తులో అసలు మీరు అనుసంధానం చేయడం క్రోనలాజికల్ ఫ్యూచర్ కాకుండా క్రోనలాజికల్ ఫ్యూచర్ని అనుసంధానం చేస్తుంది అంటే పన్నెండు మాసాలు క్యాలెండర్ గోడ పెట్టుకుంటారు అక్కడ రేపు విక్షేమలు లేకపోతే రేపు ప్రేరణ ఏమిటి ఉంటాయి అవి క్రోనలాజికల్ ఫ్యూచర్ నేను రైల్వే టికెట్ కోసం అవి క్రోనలాజికల్ అన్నా తగ్గిన సైకలాజికల్ ఫ్యూచర్ అనేది పరగడబోతుంది అసలు అటువంటి లేదు అసలు ఈ థాట్ ప్రాసెస్ థింక్ లేదు ఇవన్న వాటి విషయాలు భవిష్యత్ అనుసంధానితే ఒక సదుఖేదాలు యత్నించాలి సో ఇంతటి ప్రయోజనాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రశ్నలే లేవనుకుంటున్నారు అగ్ని ముఖం ద్వారా ప్రశ్నిస్తుంది భగవానుడు సమాధానం ప్రశ్న ఉండాలి అతడే నత్రయుక్తోయం పంచరతి పూరితేయ చాలా గొప్ప శ్లోకం ప్రశ్న ప్రశ్న చాలా గొప్పది ఇది అధర్మానికి సంబంధించిన ప్రశ్న ధర్మానికి సంబంధించిన ప్రశ్న ప్రశ్న కేవల ప్రశ్నలో ఉంది ఆ ప్రశ్నకి ఈ ప్రశ్నకి తేడా ఉంది తేడా అన్న అందుకోసం వస్తున్నాం ప్రేరేషితం మొదటి ప్రేషితం మనహ అంటే దానికి సమాధానంగా ఆత్మానర్థం వస్తుంది అది ధర్మానికి సంబంధించిన ఆత్మధర్మానికి సంబంధించిన ప్రశ్న ఇది అధర్మానికి సంబంధించిన ప్రశ్న మీరు తప్పుగా ఎందుకు చేస్తారు అని కాబట్టి అసలు అదంటే అది అలా ఉండగా అయం పురుష ఈ మానవుడు అయం పురుష పురుషహానా పురుషహానా అంటే మానవుడు మానవుడు పురుషుడు కానీ మగవాడు ఆరోగ్యమే తేడా అనేది మానవుడు పాపం చేయాలి తప్పు పని చేస్తున్నది పాపం అంటే చిన్నది అంత భయంకరమైన అర్థం అవసరం అలాగే నేను అంటూ ఉంటాను ఎందుకంటే అసలు మన జీవితంలో సిన్ ఉండకూడదు ఉండలేదు అసలు కన్సిడరేషన్ లోకి రావడమే చాలా ఉద్యోగమైన విషయం ఇప్పుడు ఒక ఎవరు వచ్చి ఏమంటే మాతృహత్య దోషానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే అడిగారు అనుకోండి వినగానే ఏదో మహోత్సవ జాగ్రత్తలని ఎందుకు వినగానే మనస్సు తిరిగి అమంగళం ఇంత మాట అనుకోవాలి హిందీ ఇలాంటి వస్తుందని ఇలాంటి కన్సిడరేషన్స్ ఎందుకు అవసరం కదండి అంటే వీడి అవసరం అంటే నేను అనుకుంది కానీ అలాంటి అనవసరం నేను అనుకుంది కాబట్టి పాపము అంటే అటువంటి గోడ అటువంటి గోడకు వాడికి భగవద్గీత కనుక వాడి వీడిలో పెట్టాలి అనెక్ట్ చేస్తుంది వాడికి భగవద్గీత భగవద్గీత పాపం అంటే మరి వాడి లెవెల్ ఎలా ఉంటుందంటే పాపము అంటే wrong thought wrong action wrong word అది పాపం కాపి అస్మాదికి కారణం దీని నుంచి మనం మనల్ని కాపాడుకోవాలి ఇది కారణం ఉత్తమాస్త్రం భక్తి రహోనంటారు చూడండి అదే జాగ్రత్త ఉందో ఆ దోషం రాకుండా చూసుకోవాలి మీ జీవితంలో ఆ దోషం రాకుండా చూసుకోవాలి దాన్ని పాపము అలాగే చూసుకుంటాం అంతే కదా మీరు స్కీమ్లని కాన్సన్ట్రేట్ చేసుకుంటే అది చాలా ఘోరంగా భూతం అలాంటి స్థితిలో ఉన్నాయి ఆ విషయం లేదు అసలు రాంగ్ థాట్ ఎందుకు వస్తుంది రాంగ్ వర్డ్ ఎందుకు వస్తుంది రాంగ్ యాక్షన్ ఎందుకు చేస్తున్నది అనేది మీరు ఆలోచించుకోవాలి సింపుల్ రాంగ్ థింగ్స్ కూడా అసలు మన జీవితంలో ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి తెలుసు తెలుసు చిన్న అబద్ధం అంటారు అంటే దాంట్లో ఒక డిఫరెన్స్ శాస్త్రం పెట్టిన అబద్ధం దేన్ని చేస్తున్నారు తర్వాత కొంత జనరస్గా గా ఉండాల్సింది లోహాన్ని ప్రదర్శిస్తారు లోహం తప్పని తెలిసింది కూడా లోభంగా ప్రదర్శిస్తారు ఎందుకు అలా అవసరం కదా ధైర్యంగా ఉంటే తెలిసింది కదా సో అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనస్సు తప్పుదారి ఎందుకు ఉంటుంది వాస్తు తప్పుదారి ఎందుకు ఉంటుంది చేష్టలు తప్పుగా ఎదుగుతున్నాయి అని అర్థం పాపం చెప్పి ఎందుకు ఇలా చేస్తున్నాను ఆ లోపల ఒక ఒక రాక్షసుడు ఒక పాపి ఒక అసురు లోపల కూర్చుని వీళ్ళు నడిపిస్తున్నాడు తప్పుదారు అలా చెప్తారు కథల్లో కథల్లో ఏమవుతారంటే వాడి మీద కలి ప్రవేశించారు కలి గాలిలో తిరుగుతూ ఉంటాడు కలి గాలిలో తిరుగుతున్న వరకు గాల్లో తిరుగుతూ ఉంటుంది కదా మళ్ళీ ఇంకో నెత్తి మీద ఆలోచించడానికి వచ్చి వాళ్ళ ఎక్కువ కూర్చున్నాడు అప్పుడు వీడు ఏం చేసేదంటే పాపం చేశాడు ఈ లోపల కలిగి వీడిని విరుగుతూ వెళ్ళాడు దాంతో వీడి పడి మంచిగా అని అలా చెప్తారు ఇది ఇంకా కథ చెప్పడానికి అలాగే చెప్తారు కానీ అలాగా బయట గాల్లో తిరుగుతూ ఉన్నారు వీడి లోపల కూర్చుని ఉంటారు ఆ లోపల కూర్చుని వీడిని తప్పుదారిలో నడిపిస్తున్నాడు వాడు ఆస్తుడు కదా ఎవరో కాదండి వీడి అహంకారమే అల్టిమేట్ గా వీడి అహంకారము వీడి అజ్ఞానము వీడికి ఉన్నటువంటి తప్పు వాల్యూస్ ఇస్తామని చెప్పాను చూడండి మనస్సు తప్పు వాల్యూస్ ని క్రియేట్ చేస్తుంది దానివల్ల మీరు జీవితం అంతా దుఃఖపడుతూ ఉంటారని మీకు మనం చేశాను అవ్వాలి దానికైతే నడిపిస్తున్నాం అంటే ఆయన నిశ్చితిగా చెప్పింది కాదు గీత ఎవరో కలిని వాడు ఒక ఉంటాడు వాడు వచ్చి నిశ్చితి చెప్పితే మీరు పాపం చేసేదంటే అంటే వీడి పూజ ఏం లేదనమాట పాపంలో వీడి పూజ ఏం లేదనమాట అంతే కదా మరి మరి ఇది వీడిని ఎందుకు శిక్షిస్తాం ఆ తల్లిని మొత్తంగా శిక్షిస్తే బాగా అలాగే ఉండదు వీడికి ఉంటుంది సో వాటి దర్శనం it into wrong mode of life వీడికి చిత్రం ఏంటంటే వీడికి ఆ ఫలం దుఃఖం అని తెలుసు మనకు ఆ దుఃఖం రాకూడదు మనకి ఇష్టం కాదు అని కూడా వీడికి తెలుసు ఒకప్పుడు ఆ పాపం చేయకూడదని కూడా వీడు అనుకుంటాడు ఆ తప్పు చేయకూడదని కూడా అనుకుంటాడు అనిచ్చి వారి ఎవరికైనా వెళ్తున్నాడు అక్కడికి మిగతాను వాళ్ళు వెళ్తున్నావు దెబ్బలాడుకోయా దెబ్బలాడకుండా ప్రేమగా వెళ్ళి మీ పని ఉద్దేశంగా సారా అని చెప్పాను వెళ్ళి శుభ్రంగా గట్టిగా దెబ్బలాడుతుంది ఏమైనా నేను చెప్పింది అయితే నువ్వు జరిగింది అయితే మళ్ళీ బాధపడతాను తిప్పొచ్చాడు పెద్ద అన్ని తిప్పొచ్చాడు పెద్దవాళ్ళని చెప్పకూడదు కదా డబ్బు కోసం తప్పుకుని చెప్పకూడదు కదా వచ్చి నేను పొరపాటు చేశాను తిప్పొచ్చాను దేవుడి గట్లని తిట్టొచ్చాను కానీ దేవుడి గట్లని తిట్టొచ్చాను వద్దని చెప్తాను ఎక్కడ బుద్ధి సందర్భోత్సవం సందర్భోత్సవం చదువుతున్నా చెప్పొద్దని నేను చెప్పాను కదా మీకు మీకు నేను సాగు చేసి పెడతాను నేను చెప్పొద్దని నేను చెప్పాను కదా నన్ను ఎందుకు తిట్టొచ్చానంటే నేను తిట్టాలనుకోలేదు కానీ ఆ టైం అలా అయింది అనిత్యంగా వాస్తవంగా విష్ణువంశ ప్రసూత లక్ష్మీ అంటే విష్ణువంశంలో పుట్టినవాడా సో అప్పుడప్పుడు వంశం పేరు పెట్టి తెలుస్తూ ఉంటాం విష్ణువంశంలో పుట్టినవాడా హే కృష్ణ వీరికి నిజంగా ఇష్టం లేకపోయినా ఏదో లోపల తెలియ ఒక లోపల తీసుకుని వీళ్ళు బలాత్కారంగా పుష్ చేసింది అనకూడదు పుష్ చేసిందా అన్నట్లుగా దెయ్యం లేదు పోతలేదు వీడే దెయ్యం వీడి మనస్సే దెయ్యం కాబట్టి బలాత్ నియోజిత ఇలా యాక్ట్ అంతేగాని పురాణ కథ కాకుండా బలాత్కారంగా ఏదో ఒక చర్యం వీడి లోపల కూర్చుని వీడి మనస్సులో ప్రవేశించి వీడి లోపం లోపంతగా పాపపు కొలతలు పరిశీలించిందా అన్నట్లుగా నిజంగా దెయ్యం ఉందనుకోండి వీడికి పూర్తి ఇప్పుడు ఎక్సాక్సిజం ఏదో చేయాల్సి ఉంటుంది అంటే భూతాన్ని సరివేసేటువంటి పని ఏదో చేయాలి భూతాన్ని ఎలా సరివేస్తారంటే ఆ భూతాలను అక్కడి నుంచి మీరు ఆకర్షిస్తారు ఆకర్షించి సీసాలు వస్తారు సీసాలు కూడా సీసాలు జరడా కూడా పోతారు అది gift of India gift of India అంటే ఇంట్లో వెళ్ళేది వెళ్ళేమో మళ్ళీ దాన్ని పూజ చేసుకుని వెళ్ళేది అయితే మళ్ళీ ఇంట్లో వెళ్ళేది వెళ్ళిస్తే భయపడుతుంది ఈ రకంగా ఎంత వ్యామోహం ఇది చెప్పడానికి లేదు అది ఎన్ని లేదండి అలాంటిదేం లేదు ఇవా బలాదిగా నియోజిత దాట్ ఈస్ బ్యాడ్ రాష్ట్రాలు ఏం జరిగింది అత తేన చేతున అంటే ఇప్పుడు రాజుగా సేవకులు పిలిచేరే ఈ పని చేయరా అంటే వాడికి ఇంకా నో ఆల్టర్నేట్ వాడికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండని లేకపోయి అది అనుకోవడం అవని కాకపోయి పరిగెత్తి చేసేసి వస్తుంది అలా చెప్తున్నారు అంటే వీరిని శాసించి వారు ఎవరో ఎవరో కూర్చుని ఉన్నట్టుగా వీరికంటే బలంగా ఎవరో కూర్చుని ఉన్నారు అన్నట్టుగా వీడు పాపం చేస్తున్నాడు అది ఎవరు అయం పాపం కర్మ చరతి ఆచరతి వీడు పాపం పని అలా చేస్తున్నాడు పురుష ఆయన పురుష లాంటి పురుష అర్థం అలా తెలుస్తారు ఆ రెండు కూడా ఒకటే అర్థం అడుగుతారు శ్లోకంలో పూరుష అని ఉంటుంది దానికి అర్థం పూరుష స్వయమనిచ్చన్నది ఆ తప్పుకొని చేయాలి అని ఈ సంకల్పం యథార్థంగా ఉండదు అల్టిమేట్ గా వీడు కూడా అలా చేయాలని అనుకోరు కానీ అల్టిమేట్ గా చేసేస్తారు అంటే హృదయంలో దేవత ఉంటుందే అసూర్యుడు ఉంటారు దేవాసుల సంగ్రామం దేవతలకి రాష్ట్రసంగా ఉంటాం మనం ఏమవుతుందో అంటే దేవతలకి రాష్ట్రంగా అక్కడెక్కడ ఉంటాం అక్కడెక్కడ ఉంటుంది యోగాభిముఖంలో ఉన్నది ఇంటిగా నా మొదలు చేస్తున్నాను ఇది హృదయంలో ఇదే ఆ దేవాలయ సంగ్రామం జరిగే విధానంలో ఇదే ఇదే కురుక్షేత్రం ధర్మక్షేత్రము ఇదే కురుక్షేత్రము క్షేత్రం ఇది కాదు ఇదని శరీరం కౌంటేయ క్షేత్రం తెలియదు ఇదే క్షేత్రం ఈ క్షేత్రమే ధర్మక్షేత్రం ఈ క్షేత్రమే కురుక్షేత్రం అధర్మం కూడా ఈ క్షేత్రంలోనే ఉంటుంది దుర్యోధనం కూడా ఇక్కడ ఉంటుంది వారే కృషి చేస్తూ ఉంటారు అది ఎవరు హేవాస్మేయ బలాదివయోగిత రాజ్ఞేతి ఉక్తో దృష్టాంత బలా బలాత్కారంగా లోపలి దుష్టి చేశారా అన్నట్టుగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజు సేవకుల్ని పంపించాను అన్నట్టుగా అది దృష్టాంతం బయట చెప్పిన దృష్టాంతమే ఇంక వేరే దృష్టాంతం అక్కర్లేదు రాజు దృష్టాంత వస్తా దృష్టాంతం ఆ దృష్టాంతం అలా మనిషిని తప్పుదారిలోకి ఎవరు నేర్చుకున్నారు అనేది అయితే దాన్ని శ్రీకృష్ణుడు చాలా మౌలికమైన సమాధానం చెప్తారు వెరీ ఫండమెంటల్ ఎప్పుడు కూడా మీరు జీవితంలో సమస్యని చాలా ఫండమెంటల్ గా ఎగ్జామ్ చేయాలి చాలా ఫండమెంటల్ గా ఉదాహరణకు రిలేషన్షిప్ ఉందనుకోండి దాంట్లో ఏదైనా ట్రైన్ ఉందనుకోండి ఇబ్బంది రిలేషన్షిప్ ఇబ్బంది వస్తూ ఉంటాయి మనిషి జీవితంలో అనుభవించే మేజర్ దుఃఖం అతను ఈ రిలేషన్షిప్ లో ఇది ఇబ్బంది అనుకోండి అని ఉందనుకోండి దానికి మీరు పై కారణాలు కారణాలతో మీరు మీరంటే మీరని కాదు నేను కాదు ఎవరైనా పై కారణాలతో మనం ఉంటాం అంటే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అదే రిలేషన్షిప్ ఉంది ఇష్టం ఎందుకు లేదు అంటే అవును మరి వాడు అలా చేస్తే మరి ఇష్టం ఎందుకు వస్తుంది అని అది పైపే కారణం ఈ విధంగా వాడిని అడిగారు అనుకోండి అలా ఎవరు వీడిలో ఇక్కడ నేను అలా చేశాను వాడు అది కేవలం మన ఇద్దరు ఎక్రాస్ట్ తెలుగు మాట్లాడుతున్నాం ఏదో అనేది కదా మాట్లాడుకుంటే ఉన్న పొజిషన్స్ మరింత స్ట్రాంగ్ అయిపోతుంది ఎక్రాస్ట్ తెలుగు మాట్లాడుకోవడం అంత పొరగా తెలియదు మీ భార్యాభర్తలు ఉంటారు అమెరికాలో ఇక్కడ కాదు వెళ్ళాడుతూ ఉంటారు వాళ్ళ రోజునే చూడు హనీ లెటర్స్ డిస్కస్ ఎక్రాస్ట్ తెలుగు అంటారు అలా అన్నాడంటే అయిపోయింది దట్ ఇది ఫస్ట్ స్టెప్ ఇంకా డైవర్స్ నోటీస్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఈ ఎక్రాస్ట్ తెలుగు వర్కౌట్ కాదు ఎందుకంటే అట్రాక్టివ్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఒక ఈగోకి ఇంకో ఈగోకి క్లాష్ ఉంటుంది కాబట్టి వీడి పొజిషన్ లని వీడేమో నాకు కరెక్ట్ వీడి పెట్టుకుంటుంటారు ఎందుకంటే వాడు ఈగోకి దానికి సంబంధం ఎప్పుడైనా ఒకసారి నేను ఆ సైతాన్ని చేస్తాను చెప్తాను అవసరం వ్యక్తి ఈగోకి ఆ పొజిషన్ కి సంబంధం కాబట్టి I stand on my position and other person stands on his or her position ఇంకా ఎకనామిక్ టేబుల్ డిస్కషన్ వల్ల ఏమవుతుంది మరిచిపోవడానికి అవకాశం ఉన్న మానసికములైన వ్యతిరేక భావాలు ఏదైనా మనం మర్చిపోవడానికి అవకాశం ఉంది మరిచిపోవచ్చు వాటి గురించి పెద్ద పద్ధతి వస్తే మరిచిపోవచ్చు అవన్నీ పైకి వస్తాయి పైకొచ్చి మరింత బలపడతాయి ఎకనామిక్ టేబుల్ పూర్తవకముందు కొంత హాస్టిలిటీ ఉంది కొంత వ్యతిరేక భావం ఉంది ఒక అరగంట సేపు గంట సేపు కూర్చుంటారు గంట గంట కూర్చుంటారు విద్యుత్తో వేస్తారు అది అయ్యేప్పటికీ వీళ్ళకున్న వ్యతిరేక భావం మరింత వ్యక్తిత్వం కాబట్టి అట్రాసిటీ టేబుల్లో ఏది అవ్వదు లేకపోతే ఒక లాయర్ని పెట్టుకున్నాం ఒక కౌన్సిలర్ని పెట్టుకున్నాం అంత పొరపాటు అదే అనుకోండి ఈ లాయర్ లాయర్కి ఇంట్రెస్ట్ ఏముంటుంది వీళ్ళ కేసు ముందుకు సాధారణంగా ఉంటుందా లేకపోతే వీళ్ళు కులాసంగా ఉండడం ఉంటుందా కాబట్టి లాయర్ల వల్ల ఏమైనా లాయర్ వల్ల సొసైటీకి ఇలా దాంట్లో వస్తున్నాను ఇంకో దాంట్లో ఉంటుందో ఉండదో నాకు తెలియదు దీనికంగా ఉండదు కాబట్టి లాయర్ కూడా లాయర్ వచ్చిందంటే అయితే కేసు అప్పటికే ముదిరిపోయిందన్నా దానికి ఏం చేయాలంటే ఎవరైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి పాల్గొస్తారు అయ్యా ఉపాయం చేశారు అయితే ఒక ఓపెన్ మైండ్తో వెళ్ళాలి మహాత్ముల్ని కన్వర్ట్ చేయడానికి వెళ్ళదు అంటే ఏంటి నా పక్షానికి ఇప్పుడు బాగుపడుతుంది మన పక్షాన్ని తిప్పుకున్నాం నాన్నని తిప్పుకున్నాం అమ్మని తిప్పుకున్నాం అలా ఎవరో బంధువులు పంచుకుంటాం బంధువులు వాళ్ళు నా పక్షాన్ని ఎవరున్నారు వాళ్ళు అలా పంచుకుంటారు అంతేనా ఈ మహాత్ముడు నా పక్షానికి వస్తాను దానికోసం వెళ్ళలేదు దానికోసం వెళ్ళాలంటే తెలియని మహాత్ముడు అయితే నాకే సంబంధం లేదు నేను ఒక పండిస్తే అభివృద్ధి పంపిస్తుంది అంతేకాని దాంట్లో అలాగే తల దూరుతుంది మహాత్ముడు తల దూరుతాలి అంటే నువ్వు you should rise above your ego జనంలో మహాత్ముడు పంపించాడు పంపిస్తూ సలహా చెప్తాడు ఈ వీడికి శ్రద్ధ ఉండాలి నీకు నచ్చి సలహా చెప్పాలి నీకు నచ్చి సలహా చెప్పాలంటే మహాత్ముడు కదా నీకు మీ సంవత్సరంలో ఉంటారు వాళ్ళ దగ్గరికి అయితే వాళ్ళు ఇంకా బతకాయిస్తారు అవును వాళ్ళు చెప్తే కదా అలాగే చేయాలి దానివల్ల వస్తాం ఓపెన్ మైండ్ తోటి నీకు వ్యతిరేకమైన మాట కూడా విన్నానికి ఇష్టం అయితే వెళ్ళాలి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాను ఏదో కంప్లైంట్ ఎన్ని కంప్లైంట్లు వస్తారో ఏదో కంప్లైంట్ నాకు అర్థంగా పరిచయం చేశారు వీళ్ళిద్దరు మా పిల్లలున్నారు అమ్మాయి అబ్బాయి నేను మా మాట్లాడినాను అన్నీ ఏదో ఒకటే మాట్లాడినాను మీ అబ్బాయి అంటే నేను ఇప్పుడు అయ్యో ప్రాధాన్యం అమ్మాయి అంటే ఇంకా ఎక్కువ నిజానికి మీ అమ్మాయి మిమ్మల్ని పోతుంది అవును కాదు మీకు మీ అమ్మాయి అబ్బాయిని ఇచ్చింది కదా దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు దేవుడు అన్నీ దేవుడే ఇచ్చాడు దాంతో సందేహం ఇంకొంచెం స్పెసిఫిక్ గా ఎవరు ఇచ్చాడు కారణం ఇచ్చింది నీకు నీకు ఎన్నో ఇబ్బందులు కలిగించిన మాట వాస్తవం కానీ నీ ప్రతిరూపము కంటిన్యూటీ సన్ ఇచ్చి కంటిన్యూటీ సన్ అంటే వాడు ఎంత ఇది ప్రౌడ్ అబౌట్ ఇది ప్రౌడ్ ఫాదర్ వీళ్ళ ఫాదర్ అనే ఫాదర్ హుడ్ అనేటువంటి గొప్ప స్టేటస్ మీకు ఎవరు ఇచ్చారు ఆమెకి ఎప్పుడైనా ఆ డికేషన్ ఆ దృష్టితో చూసావా నా మా అమ్మాయి నన్ను పోయిందని నువ్వు ప్రౌడ్గా చెప్పుకుంటున్నావే నిన్ను పోలిన అమ్మాయిని ఇచ్చిన వ్యక్తి మీకు మీకు తనపరువు పెట్టి సంతానం ఇది నేను కొందరు కబుర్లు నేను ఇంకా పుణ్య లోకాలకు వెళ్ళిపోతాను పున్నాము నమ్మకం నుంచి నేను తప్పించుకున్నాను అనే ఒక కల్చరల్ కూడా ఉంది కదా మీకు ఇచ్చింది ఎవరు నేను మీకు ఒక్కటే మన డోర్ ఆర్గ్యూ నేను I'm saying only one say you just look at that lady one more time as the mother who made you a father, who gave you a son and daughter. You look at her from this angle. ఆవిడ లక్ష తప్పులు చేస్తున్నారు ఈ రకంగా చూడలేదు ఆవిడ చేసింది చూసి ఆ తర్వాత ఏమవుతుందని చెప్పి నాకు చెప్పారు ఆ తర్వాత నెల రోజుల తర్వాత ఈ రోజులో నేను మాట్లాడలేదు నాకు ఇంట్లో డీటెయిల్స్ ఎవరు చూస్తానండి I want discuss discuss you tell me after అప్పుడు వన్ మంత్ మాట అక్కడ ఏం రాసేది ఉత్తరం నేను అంతకుముందు కోర్టులో డైరెక్షన్ చేశాను కదా ఇప్పుడు కోర్టు నుంచి అవుట్ ఆఫ్ కోర్ట్ జరిగినట్టు ట్రై చేస్తున్నాను అంత ఇంప్రూవ్మెంట్ ఉంది కదా తెలుసు తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే నేను వచ్చేస్తుంటే భార్యాభర్త ఇద్దరు కలిసి వచ్చి రాకుంటే అంతకుముందు ఎప్పుడు భార్య దండం భార్య దండమే భర్త దండం భర్త దండం ఆ క్లాస్ వెళ్ళేప్పుడు అక్కడక్కడ భక్తు భావి దానం దొరికింది భూమి దగ్గరికి వచ్చి విన్నాను ఇద్దరు కలిసి దానం దొరికిన సందర్భం ఏంటి భార్య ఒక కలిసి అన్నం నేను చెప్పాను మీరు ఇద్దరు కలిసి దానం పెట్టాను కాబట్టి నేను పని చేస్తాను నేను చేస్తారా అది చేస్తాను నేను గణేష్ మీతో మాట్లాడి జయాది హోమము అనే ఒక కర్మ ఉంది అది చేసుకుని ఆ కర్మ ఏం చేయండి భార్య భర్త కొత్త కొత్త పేర్లు చేస్తారు ఆ కర్మ ఏం చేయండి తర్వాత ఎవరు చూస్తాను ఇలాగ మహాత్ములు సలహా చెప్తారు కానీ ఈ ఇష్యూస్ లో తలదూర్చి అవును అది అలా అన్నం తప్పు నువ్వు ఇలా అన్నం లేదు అలా ఎవరు చెప్పాలి జనరల్ గా కాబట్టి ఫండమెంటల్స్ ని అటాక్ చేయాలి ఫండమెంటల్ గా మన మనసులో ఉండే గుణదోషాన్ని మనం అవగాహన చేసుకోవాలి కానీ ఎక్కడికక్కడికి అలా ముందు తెలుసుకుంటే తమ జీవితాన్ని అన్వేషణ విశ్లేషణ చేసి ప్రయత్నం చేయకూడదు అలాగే చేస్తాడు తప్పిస్తే చాలా జనుగుణంగా మనస్సు కింద దోషాన్ని ఆయన ఎబోర్ట్ ఒక శ్లోకం అనేది తీసుకొస్తాము ఈ భగవాన్ రామం ఏక మహాశనో మహాపాత్మ కేనమి పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దక్ష